ہری جیش بہت مہا نم سرچار سم अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्राश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् नाहं ब्रह्म धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः अन्मद्भाव भूयः तस्माद्यद्यपि यशरात्रीः నాశ్నీయాత్ యద్యుహ జీవేత్ అథవా ద్రష్టా శ్రోత అమంతా బోద్ధ అకర్త విజ్ఞాత భవతి సరళమైన మంత్రమే అన్నము బలము కంటే గొప్పది బలం విజ్ఞానం కంటే గొప్పదైతే బలం కంటే అన్నం గొప్పది ఎందుకంటే కార్యము కంటే కారణము గొప్పది నగ కంటే బంగారం గొప్పది ఇందువల్ల కారణం అవటమే ఇంక వేరే హేతువే అక్కర్లా అదే అంటారు బల సో బలమునకు హేతు అవుతోంది కనుక బలము బలము కంటే అన్నము గొప్పది కథమన్నస్య ఫలహేతుత్వం విచ్యుచ్యతే ఓ ప్రశ్న అండి మధ్యలో అన్నము బలానికి హేతు ఎలా అయింది దీని అంచనే దీన్ని భాష్యం అంటారు భాష్య శబ్దానికి అర్థం భాష్యతే భాష్యం బలము గొప్పది బలము గొప్పది మంచిది బలం కంటే ఏదైనా గొప్పదిందా ఉంది ఏమిటో అన్నం అన్నం బలం కంటే గొప్పది ఎందుకు అయింది దీన్ని భాష అంటారు కానీ రాసింది అలా ఉండదు భాషారూపంగా ఉంది మాట్లాడుకోవడం రూపంగా ఉంది స్థితప్రజ్ఞ కా భాష ఆ భాషా శబ్దమే ఇక్కడ సో అంచేతనే ప్రశ్న సమాధానం స్టైల్లో కథం అన్నస్య బలహేతు అన్నము బలమునకు కారణం ఎలా అయింది అని ప్రశ్న ఇది అని ప్రశ్నించినట్లయితే ఉచ్యతే సమాధానం చెప్పబడుతోంది అంటే శృతే సమాధానం చెప్తోందనమాట ఏమని చెప్తోందంటే సో తస్మాత్ ఏం చెప్పారు అక్కడి నుంచి చూడండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందువలన అందువలన అంటే ఎందువలన తస్మాత్ బలకారణమన్నం తస్మాత్ అయితే అన్నము బలమునకు కారణమో అందువలన అందువలననే యజ్ఞ కష్టిత ఒకనొకడు ఎవడనో ఒకడు పది రోజులు దశరాత్రి ఎది నాశ్నీయ పది రోజులు రాత్రులంటే రాత్రి శబ్దానికి రోజు అని అర్థం సో అలా వాడతారు రోజుకి నవరాత్రములు అంటారు నవరాత్రాలు అంటే తొమ్మిది రాత్రులేనా తొమ్మిది రోజులని కాదు వసంత నవరాత్రములు అంటే తొమ్మిది రోజులు చేస్తారు రాత్రి శబ్దానికి రోజు అర్థం సో అలాగే ఇక్కడ కూడా దశరాత్రి అంటే దశ దినములు పది రోజులు భోజనం చేయలేదు అనుకున్నాము ఎది ఇఫ్ నిజంగా మానేసేది కాదు సహా అతని వ్యక్తి మ్రియతే మరణిస్తాం మరణిస్తే మరణించవచ్చు పాసిబుల్ మరణించకపోతే కూడా ఏమవుతుందో చెప్తారు ముందు ఒక పాసిబిలిటీ ఏంటంటే మిగిలితే మరణిస్తారు ఎందువల్ల మరణిస్తారంటే బలస్య హాన్యా మిగిలితే బలము క్షీణించిపోవట చేత మరణిస్తారు బలం ఎందుకు క్షీణించింది ఇదంతా మీకు తెలుసుకున్న కథే కానీ నేను మరి భాష్యం ఫినిష్ చేసిన ముందుకు వెళ్ళాలి కాబట్టి అదంతా చెప్పేస్తున్నాను అన్నోపయోగ అనిమి అన్నోపయోగ అనిమిత్తస్య బలస్య ఓకే అన్నోపయోగ అనిమిత్తస్య బలస్య ఓకే దేవుడు మీ దగ్గర ఎలా ఉంది భాష్య అన్నోపయోగ నిమిత్తస్య బలస్య ఇప్పుడు అన్నమును తింటూ ఉంటే అది ఆ లేదు ఆ ఉండబట్టే నాకు కన్ఫ్యూషన్ వచ్చింది ఇక్కడ రాంగ్ మిస్టేక్ అన్నమును తింటూ ఉన్నట్లయితే దాని నిమిత్తంగా బలం వస్తూ ఉంటుంది అన్న ఉపయోగ నిమిత్తస్య బలస్య బలానికి నిమిత్తం ఏమిటి అన్నాన్ని ఉపయోగించడం అంటే అన్నాన్ని భక్షించడం దాని నిమిత్తంగా బలం వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అన్నం తిన్నం మానేశారు కాబట్టి బలం క్షీణించిపోతుంది అలా పది రోజులు కనుక అన్నం తినకపోతే బలం క్షీణించిపోయి ఆ వ్యక్తి మరణిస్తారు స్టామ్యులేషన్ డెత్ అలా నచేంద్రియతే యద్యూహ జీవేత్ ఒకవేళ మరణించలేదనుకోండి అంటే అన్నము బల కారణము బలహేతువు నిరూపించేటువంటి వేరియస్ కండిషన్స్ మరణించడానికి కారణం ఏంటంటే బలం క్షీణించిపోయింది ఎందువల్ల బలం క్షీణించింది అన్నం తినకపోవడం వల్ల కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం కన్ఫ్యూషన్ ఏం కన్ఫ్యూషన్ డ్రా చేశారు అన్నము బలమునకు నిమిత్తము లేక కారణము ఆ కారణంగా అన్నము బలము కంటే గొప్పది అని నిరూపణ ఓకే మంచిది ఒకవేళ నచేంద్రియతే యద్యుహ జీవే వాళ్ళు మరణించలేదనుకోండి పది రోజులు పోయిన మానేసిన ఇంకే ఉన్నాను అనుకోండి అప్పుడేమిటవుతుంది దృశ్యంతే మాసమపి అనశ్నంతో జీవంత ఎందుకంటే మరణించి తీర్థాడనే రూల్ ఏం లేదు కొంతమంది నెల రోజులు భోజనం చేయరు మాసమపి అనశ్నంత వన్ మంత్ భోజనం చేయకుండా కూడా జీవించి ఉంటారంటున్నారు ఆధునిక కాలంలో ఆ రకమైన నిరాహార దీక్షలు ఈ మధ్యకాలంలో తగ్గిపోయి మీరు గమనించగలరు ఒకప్పుడు ఉండేవి భారతదేశంలో ఒకప్పుడు అలాంటి నిరాహార దీక్షలు ఉండేవి కాబట్టి గాంధీ గారు ఫర్ ఫ్యూ డేస్ ఆయన అనశనం చేసేవారు అశనం అంటే భోజనాలు లేక అనశనం వ్రతం కింద చేసేవారు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఆమటికి నేను చూసిన పెద్ద పెద్ద నిరాహార దీక్షలు ఏమిటంటే ప్రభుదత్త బ్రహ్మచారి అనే ఆయన గోవధ నిషేధం కోసం డెబ్బై రెండు రోజులు నిరాహార దీక్ష చేశారు అప్పుడు ఆయన హాస్పిటలైజ్ చేశారు ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రభుత్వం ముస్లింలు ఏమైనా నిరాహార దీక్షిస్తే పట్టించుకుంటుంది కానీ హిందువులు పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఊరుకున్నారంటే ఎందుకని హిందూ సమాజం పట్టించుకోవాలి ఈ సమాజానికి కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉండదు సో ఆయన తర్వాత అరెస్ట్ చేసి హాస్పిటలైజ్ చేసి ఏదో చేశారు అయిపోయింది అది బోధ నిషేధం కాలేదు ఆయన నిరాహార దీక్ష అయితే చేశారు ఆయన ఇప్పుడు ఆయన లేరు తర్వాత పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేశారు ఏదో ఒక కాజ్ అది ఎటువంటి కాజ్ అంటే పొలిటికల్ కాజ్ అది దాని గురించి నేనేం చెప్పను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసు స్టేట్ లో ఉంటే ఏదో ఒడిగిపోయింది మద్రాసు బయట వచ్చిన తర్వాత బాగుపడింది ఇవన్నీ కూడా ఏమో నాకు తెలియదు I'm not sure about it మొత్తాన్ని పొట్టి శ్రీరాములు గారు అలా చేశారు యాభై ఆరు రోజులు చేశారు అంత దీక్షగా చేశారు మరి అది కూడా గ్రేటే కదా కాజేదైనా దీక్ష ఆ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒకతను అమృతరావు అని ఓ పదిహేను రోజులు అంత నిరాహార దీక్ష చేశాడు పాపం ఓపికగా చేశాడు విశాఖకు ఉక్కు అక్కర్లా ఈ మోడర్నిటీ వల్ల బాగుపడేది అదే అదంతా అలా భ్రాంతి ఏదో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేస్తే అంతా సాల్వ్ అయిపోతుందని ఒక భ్రాంతి వాళ్ళండి అది అలాగే ఆలోచిస్తూ ఉంటారు ఈ idea of development itself question అది వాట్ బట్ ఏదో ఒక ప్రిన్సిపల్ కోసం అన్ని రోజులు భోజనం మానేశాడు అందుకే మనం మెచ్చుకోవాలి అన్న మాట్లాడితే అన్ని చాలా రోజులు భోజనం మానేశాడు ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షను చేస్తారు ఈ మధ్యన నాకు గుర్తుండి లేటెస్ట్ ఆమరణ నిరాహార దీక్ష రెండున్నర రోజులు జరిగింది లేటెస్ట్ గా గుంటూరులో మన తెలుగుదేశం నాయకురాలు ఒక ఆమె మిర్చి ధర పెంచాలని ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి రెండు రోజుల తర్వాత మానేశారు మిర్చి ధర ఆవిడ ఎవరు పెంచుతారు మిర్చి ధర ఎవరు పెంచుతారు దాన్ని మిర్చి ధర పెంచేసి అందరూ రైతుల దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనేసేస్తే వాళ్ళకి అభ్యంతరం అది వెళ్ళిపోను మీరు అందరూ వెళ్ళి ఆ మిర్చి బస్తాలు కొనుక్కు తెచ్చుకోండి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎవరు వద్దన్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు అందరూ వెళ్ళిపోయి మిర్చి బస్తాలు కొనుక్కు తెచ్చుకోవచ్చు కదా ఎక్కువ డబ్బులు ఇచ్చి రైతులకి మామూలుగా మార్కెట్లో ఆ బస్తా వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కొనొచ్చు కదా ఎవరు వద్దన్నాడు ఏమిటో అంచేతన దానికి ఆమరణ నిరాహార దీక్షలు కదా ఇంకా మిర్చి దరిద్రం ఆమరణ ఎంత అర్థం అసలు అంటే ఆ సిన్సిటీ లేదు ప్రారంభంలోనే తెలిసిపోయింది అది ఆమరణ పెట్టేం కానీ కాదు అని తెలిసిపోయింది ఎందుకంటే కాజు ఎలా ఉందో చూడండి ఎంత అధ్వానంగా ఉందో ఎనివే కాబట్టి నెల రోజులు కూడా భోజనం చేయకపోతే బతుకుంటారు అని ఆయన అంటున్నారు మన ఆయన అర్థం నుంచి వచ్చింది అనుభవం నాకు తెలియదు ఎవరో చూసుంటారు అథవా సజీవన్నపి అద్రష్టాభవతి గురోరపి తత అశ్రోతేత్యాది పూర్వవిపరీతం సర్వం భవతి సో ఆ విధంగా మరణించకుండా ఒకవేళ ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పటికీ పూర్వ విపరీతం సర్వం సర్వము కూడా ఇదివరకు మంత్రంలో చెప్పిన దానికి విపరీతంగా ఉంది ఇదివరకు మంత్రంలో ఏం చెప్పారంటే ద్రష్టాభవతి శ్రోతాభవతి అనేది సో భవతి పరిచరితాభవతి ద్రష్టాభవతి శ్రోతాభవతి మంతాభవతి బోద్ధాభవతి కర్తాభవతి విజ్ఞాతాభవతి అని చెప్పారు ఇంతకుముందు మంత్రంలో బలం చేతనే ఇవన్నీ చేస్తాడు ఇప్పుడు ఇంక తిండి తిప్పలు లేకపోతే బలం లేదు కాబట్టి ఇవన్నీ ఏమీ చేయలేదు ఆ ద్రష్ట భవతి అంటే ద్రష్ట నభవతి అన్నమాట చూడడం అంటే గురువులకి సాక్షాత్తు గురువు వచ్చినా కూడా మీరు చూడండి అంటే రిజిస్టర్ అవ్వదు మైండ్లో వచ్చిన వాడు గురువు అని రిజిస్టర్ అవ్వదు చూడదు గురువు వచ్చారు మనం లేవాలి వారికి ఏమో ఆసనం ఇవ్వాలి వారికి ఏదైనా శుశ్రూష చేయాలి ఆ తర్వాత వారి దగ్గర పాఠం జరుగుతుంది ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి ఆ తల్లిని పాఠం మననం చేయాలి దాన్ని అవన్నీ ఎక్కడ చూస్తే నీరసంగా ఉన్నవాడికి అంచేత అదృష్ట అభవతి ఒక అతను నన్ను అడిగాడు ఏమండి మీరు వేదాంత పాఠం చెప్తారా అవును వేదాంత పాఠం లోకంలో భారతదేశంలో బోళ్ళంత దారిద్ర్యము ఆకలి ఉంది మీ వేదాంత పాఠం ఎందుకంటే some kind of a communist philosophy thinking not philosophy some thinking అంటే నేను చెప్పాను కడుపులో ఆకలిగా ఉన్నవాడికి ఎవరికి నేను ఎప్పుడు వేదాంత పాఠం చెప్పలేదు ఈ పైన చెప్పను కూడా ఆకలిగా ఉన్నవాడికి వేదాంత పాఠం చెప్తానని అనర్థం ఉన్నదానికి ఆకలిగా ఉన్నవాడు నాకు కనబడితే ఒక పది రూపాయలు ఇచ్చి నాయన వీళ్ళు హోటల్లో భోజనం చేయమని చెప్పేసి ఇస్తాను అంతేగా నా దగ్గర ఉంటే అయితే నా దగ్గర భోజనం ఉంటే దాంట్లో సగం అడిగించి మేము సగం నేను తింటాను అంతేగా పాఠం ఏమి చెప్తాను పాఠం చెప్పను అవి వచ్చి చెప్పాడు ఆకలిగా ఉన్నవాడు వేదాంత పాఠం చెప్తాను మా ఉపనిషత్తుల్లోనే చెప్పారు ఆకలిగా వాడికి వేదాంతం అడిగి తోచదు అర్థం కాదు మా ఉపనిషత్తుల్లోనే చెప్పారు ఆకలిగా ఉన్నవాడికి వేదాంతం మనం చెప్తారా అనా ఇలాగంటే లాజిక్ అది ఒక ఆర్గ్యుమెంట్ అది కడుపు నిండి కడుపు నిండి ఇంకేం చేయాలో తోచకి ఇటువంటి చూస్తున్న వాడికి ఆత్మస్వరూపం తెలుసుకోవాలి వాడికి అలాంటి ఐడియా వస్తే వాడు వచ్చి అడిగితే చెప్తారు వేదాంతం అంటే లోకురాలు ఇదే పెద్ద మనిషి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ కి వెళ్ళి ఏమైనా దేశంలో మూడు తాకలు ఉంది కదా మీరు ఫిజిక్స్ పాఠం చెప్తున్నారని అడుగుతాడా అడగడం వాళ్ళని అడగడం మన అడుగుతాడు మనం అంటే లోపు కాబట్టి ఆకలిగా ఉన్నవాడు గురువును చూసి గురువుకి గుర్తించటమే ఉండదు ఇంకా మిగతావన్నీ కూడా పూర్వ విపరీతం భవతి బోద్ధా భవతి అని ఉంది అక్కడ ఇప్పుడు ఇక్కడ అబోద్ధా భవతి అని పెట్టుకోవాలి వాడికి ఏమీ తెలియదు మంచిది అథయదా బహూన్యహాని అనశిత దర్శనాదిక్రియాసు దర్శనాదిక్రియాసు అసమర్థ సన్ అన్నస్యాయి అథ అంటే అథ అంటే తర్వాత తర్వాత అంటే ఎప్పుడండి మంత్రంలో ఉంది అర్థమే చాలా రోజులు బహూని అహాని అనశిత చాలా రోజులు భోజనం లేకుండా ఉండిపోయాడు దర్శనాది క్రియాసు అసమర్థ భోజనం లేదు కాబట్టి చూడటము వినటము మననము శ్రవణము విజ్ఞానము ఇవేమీ చేతకాకుండా అయిపోయింది ఇవన్నీ క్రియలు మానసిక క్రియలు శ్రవణ మనన నిధిధ్యాసన ఇవన్నీ కూడా మానసిక క్రియలు సో అన్నిటికీ క్రియలు కింద వ్యవహారం శ్రవణ మనన విధ్యాసనాలు కూడా క్రియ అంటే క్రియ అంటే కర్మ చేయడం ఒక్కటే కాదు శ్రవణం కూడా క్రియ కింద లెక్క సో ఈ క్రియలన్నిటి ఎందు కూడా ఏమి చేతకాని వాడే ఉన్నాడు ఇంతట్లోకి అన్నస్య ఆయి ఆయి అంటే ప్రాప్తి గలవాడు ఆయహ అంటే ప్రాప్తి ఆయి ఆయకర భవన్నం ఉంటుంది చూడండి ఆయ ఆయ అంటే ఇన్కమ్ లోపలికి రావటం ఇన్కమ్ ఆయ ఆయకర ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ కర అంటే పన్ను సంస్కృతంలో ఆయకర అది భవన్నం అక్కడ కూర్చుని ఎవరెవరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏ రకంగా మన లంచాలు తీసుకోవటము కాల్కులేట్ చేస్తూ ఉంటారని అర్థం నాకు ఆ యొక్క అనుభవాలు ఉంటాయి అంతా అలా చేస్తారని కాదు కొంత అలా కూడా ఉంటుంది సపోజ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టేశారనుకోండి వెయ్యి రూపాయలు ఎక్కువ కట్టేశారనుకోండి సోర్స్ లో కట్ చేసి పట్టుకుంటారు ఇక రికవరీ రావాలనుకోండి రికవరీ రావాలంటే కొంత పర్సంటేజ్ వాళ్ళు ఇస్తే రికవరీ రావాలి ఏమి అన్యాయం అలా ఉండకూడదు సో ఎనీవే సో ఆ ఈ అన్నస్య ఈ అన్నం లభించింది వీటికి చాలా రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నాడు ఇప్పుడు అన్నం లభించింది అప్పుడు ఏమవుతుంది ఆగమనమాయ అన్నస్య ప్రాప్తిరిత్యర్థ సాయస్య విద్యతే సోన్నస్యాయి సో ఆయ అంటే ప్రాప్తి లభించుట అంటే వచ్చుట ఆగమనం ఏమిటో రావటం అక్కడ అన్నము అది గలవాడు ఆ ఈ ఆ ఈ సో సా అంటే అన్నం యొక్క ప్రాప్తి ఎవరికి ఉందో వాణ్ణి ఆయి అని అంటారు సో అన్నస్యాయి ఓకే ఆయై తర్వాత ఏముంది ఆ విడతీస్తే ఆయై అవుతుంది ఆయ ఇత్యేతను ఉంది కదా దాన్ని విడతీస్తే సంధి విడతీస్తే ఆయై అవుతుంది ఎందుకని మంత్రంలో ఏముంది మంత్రంలో ఏ పదం ఉంది అయ్యయని ఉంది కదండి మరి అదే పదం అక్కడ ఇచ్చేతత్ వర్ణవ్యత్యయేనా కాబట్టి ఆయి ఉండాలి ఆయము గలవాడు అన్నము యొక్క లాభము గలవాడు అని అర్థం ఆయి గుణీలాగా అని మంత్రంలో ఆయయ్యేది అంటే వర్ణవ్యత్యయం విభక్తి మార్చడం పద టెన్స్ మార్చడం లాగే ఇక్కడ అక్షరాన్ని మార్చాలి ఈ అనే స్థానంలో ఐ పెట్టుకోవాలి అలా అవుతూ ఉంటుంది వర్ణం చేసేయం వైదిక ప్రయోగాల్లో వర్ణం మారిపోతుంది దీని ఫైలాలజీలో కూడా దీని ఏదో హెట్లాలజీ అనేది ఆ భాషా సంబంధంలో ఆ పదం యొక్క అక్షరం మారుతుంది అచ్చు మారుతుంది ఈ ఉండాల్సిందో ఐ వచ్చింది ఈకి గుణం వచ్చిందా గుణం రావాల్సిన సందర్భం కాదు కానీ వచ్చింది సో ఈకి గుణం ఐ కాబట్టి ఐఏ వచ్చింది కానీ ఔ రాలేదు ఔ ఈకి గుణం so some for some reason గుణం వచ్చి ఆ ఐ అయింది సో ఆ ఈ అని అర్థం అంటే వీడికి అన్నం లభించింది అని అథాన్నస్య ఆయా ఇత్యపి పాఠ ఏమేవార్థ ఇప్పుడు ఒక చోట ఆయై ద్రష్ట భవతి అని ఉంది ఇక్కడ మన దగ్గర ఉన్న మంత్రంలో కానీ కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ లో ఆయా ద్రష్టాన్ని అవును ఆ ఏ అని ఉండాలి అలా కాదు ఆ ఈ అసలు పదం ఉంది ఆ యహ అశ్యాస్తి ఆ ఈ మంత్రంలో ఏముంది అదే అంటే ఈ ఉండడానికి బదులుగా ఐ ఉంది ఓకే ఆయ ఇచ్చేతద్వర్ణం వ్యక్తేనా ఉండకూడదు ఆయా ఇచ్చేతద్వర్ణం వ్యక్తేనా ఆయా దీర్ఘం ఉంది కదా అది అది కరెక్ట్ ఆయా ఓకే ఆయుచ ద్రష్ట అన్నగా శ్రవణ పాఠాంతరం అన్న ప్రాప్తి వ్యాఖ్యేయ విద్యాహ ఓకే ఏకాదశ వర్ణస్య విపరిణామేన ఈకారాంతత్వేన పాఠాంతరం వ్యాఖ్యాతం అన్నస్య ఆయ ఇత్యపి పాఠోస్తి అతత్ర అన్నస్య ఆయ ఇచ్చేతదేవ పదమన్న ప్రాప్తి పరతయా వ్యాఖ్యేయం నిశ్చయం అది వాస్తవంలో మంత్రంలో ఉన్నది ఆ ఏ కాదు ఆ ఏ ఉండదు మంత్రంలో ఏముంది ఆ ఏ ఉందా ఏ ఉందా ఆ ఏ ఇక్కడ వ్యాఖ్యాతలు దాన్ని ఆ ఏ అని తీసుకుంటారు తర్వాత లేకపోతే ఆ ఏ అని కనుక అయినట్లయితే మీరు అన్నట్టుగా దేర్చుకుంటారు పర్వాలేదు అలా ఉంచుతాం ఇది కాక ఆయా అని మంత్రంలో పాఠం మంత్రంలో ఆయా ఉంది ఆయా అద్రష్ట భవతి అని ఆ పాఠంలో ఏం చేయాలి ఇలాగే చెప్పుకోండి ఈ బదులు ఏ కానీ ఐ కానీ వచ్చిందని వర్ణం చేయని చెప్పినట్టుగా ఇప్పుడు ఈ బదులు ఆ వచ్చిందని చెప్పండి మొత్తానికి ఏదో ఇటో ఇటైనా చెప్పండి అటైనా చెప్పండి మొత్తానికి అర్థం ఏంటంటే అన్న ప్రాప్తి గలవాడు అని అర్థం ఓకే ద్రష్టేత్యాది కార్యశ్రవణాత్ ఎప్పుడైతే అన్నము మీకు చక్కగా పుచ్చుకున్నాడు అన్నాన్ని ఎప్పుడైతే భక్షించాడో ఇంకా అన్న కార్యం అన్నం వల్ల బలం వస్తుంది బలం వల్ల చేసి పనులన్నీ చేసేస్తాడు ఏమిటవి ద్రష్టాభూతి శ్రోతాభూతి మంతాభూతి ఆ లిస్ట్ అంతా కనబడుతుంది సో అన్వయము నిషేధం పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ముందు నెగిటివ్ చెప్పాడు కానీ అన్నం తినలేదు బలం క్షీణించిపోయింది ప్రాణమే పోతుంది ఒకవేళ బతుకున్నా చూడలేడు వినలేదు మరణం చేయలేదు అదంతా నెగిటివ్ ఇప్పుడు పాజిటివ్ చెప్తున్నా ఈ లోపల ఒకవేళ వాడు బతుకున్నాడు మరణించలేదు అనుకో ఈ లోపల ఎవరో తీసుకొచ్చానని పెట్టాడు అప్పుడు బలం వచ్చింది ఇప్పుడు చూస్తున్నాడు వింటున్నాడు మరణం చేస్తున్నాడు పాజిటివ్ అన్వయ వ్యతిరేకాలను బట్టి ఇది అన్వయం ముందుది వ్యతిరేకం ఈ అన్వయ వ్యతిరేకాలను బట్టి మీరు ఏం చేయించారంటే అన్నము బలమునకు కారణము అని కాబట్టి అన్నము బలము కంటే బాగుంటుంది అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పారండి సరే మరి అలాగే ఉంది మంత్రంలో ఉంది ఇది మాకు తెలుసునంటే తెలుసున్నదే అయినా ఇక్కడతో ఆపేయట్లేదు కదా అన్నము బలము కంటే అన్నము బలము కంటే గొప్పది అన్నం తింటే బలం వస్తుంది ఈ రోజు పాఠం పూర్తయింది వెళ్ళిరండి అని చెప్పట్లేదుగా ఇంకా చెప్పింది ఇంకా చాలా ఉంది but only one step of the way okay కాబట్టి we have to wait for the next what is coming మంచిది దృశ్యతే అన్నోపయోగే దర్శనాది సామర్థ్యం నేను ఇలాగే పాఠం చెప్తున్నా ఎక్కడో పాఠం చెప్తున్నా పాఠం చెప్తుంటే ఎదుర్కొన్న కూర్చున్న వాళ్ళలో ఒక ఆయన అబ్బా అది తెలిసింది దాని ముందు చెప్పండి అన్నారు అంటే నేను మీరు అలా కంగారుకోవద్దు అది ముందు చెప్పడానికి నేను చెప్పడానికి చెప్పాను అది ఇంకా భాష్యకారులు ఇంకా సెటిల్ చేయలేదు దాన్ని ఆయన ఆ మంత్రంలో ఉండే ప్రతి పదాన్ని సెటిల్ చేసి అయిందని మళ్ళీ ఓం అని మళ్ళీ ఇంకోసారి ఓమ్మని తర్వాత మంత్రం మొదలు పెడతారు కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టాలి అన్నం తింటే బలం వస్తుందని మాకు తెలుసండి నెక్స్ట్ స్టెప్ అని కంగారు పడితే కుదరదు కదా so you have to go through the motions anyway so అది doubt what is that is what he's doing no దృశ్యదేహే అన్నోపయోగే దర్శనాది సామర్థ్యం మనందరికీ అనుభవంలో ఉంది ఏమిటి అన్నాన్ని ఉపయోగిస్తే ఉపయోగించడం అంటే భోజనం చేయడం అన్నాన్ని వినియోగించినప్పుడు చూచుట దర్శనము ఆదిశబ్దం చేతను వినుట మననము చేయుట వీటన్నిటి ఎందుకు కూడా సామర్థ్యం మనిషికి వస్తుంది అనేది మనకు అనుభవంలో ఉంది నా పద ప్రాప్తం పైగా నెగిటివ్ కూడా అనుభవంలో ఉంది తద అప్రాప్తం అన్నమే లేకపోతే నా ఏ సామర్థ్యమో వీడికి లేదు అన్వయం వ్యతిరేకం వాహ్ ఇంత బాగా శక్తి చేసింది శృతి సో ఇప్పుడు కంక్లూషన్ అత అన్నముపాస్వేతి అన్నమును పరబ్రహ్మగా ఉపాసన చేయదు అన్నం ఉపాసన అంటే అన్నాన్ని భోజనం కాదు అన్నం ఎలా భోజనం చేస్తారో అన్నమును పరబ్రహ్మగా ఉపాసించును అంటే ఏంటి అన్నాన్ని పారవేయకూడదు వేస్ట్ చేయకూడదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఒకసారి నాకు ప్లేట్లో ఏవో అరడజన ఐటమ్స్ పెట్టి ఒకటి పెట్టాను ఇదంతా మామూలుగా అమెరికాలో ఇలా చేస్తూ ఉంటారు కొంత వేస్టేజ్ ఎక్కువ అమెరికాలో ఇండియాలో తక్కువ అక్కడ మరీ వేస్ట్ ఫుడ్ని వేస్ట్ చేస్తారు సో అరడదన ఐటమ్స్ పెట్టాను నేను చెప్పాను నేను ఇది తీసుకోలేదని ఇంకో ప్లేట్ కాదు మీరు ఎన్ని కావస్తే అని తీసుకోండి తర్వాత మిగిలినవి ఎన్ని కావస్తే అని తీసుకుంటాను what about the other You tell me what are you going to do? Uh, no, no, we will how Uh, how can you, నేను తీసుకొస్తే నాకు కావాల్సింది నేను తీసుకుంటా మీలో మీరు తీసుకుంటున్నా లేకపోతే పోను we may reject that also I don't want I know నువ్వు అంత బుద్ధిమంతుడు అని నాకు తెలుసు కాబట్టి సో ఎంత అవసరమో అంతే తీసుకో అంతేగాని అలాగే హోటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చేసి మనకు కావాల్సిన తినడం తినడం తినడం పారేసుకుంటారు అటువంటి అనాదరము అన్నమునందు ఉండరాదు అన్నమును మర్యాద చేయాలి అన్నం బహుకృతిక సో అన్నాన్ని ఎప్పుడూ కూడా నిరాక నిరాకరించడం అన్నం బహుకృతిక ఇంకా ఏమన్నా అన్నంద్యాత్ అన్నాన్ని నిందించకూడదు అంటే ఏంటండి ఇలా ఇలా పని చేసేటండి ఈ పులిహారిని ఇలా పని చేసేటండి అనుకోండి ఏదో వండింది కొంచెం ఉప్పు అవి కొంచెం ఇటు ఏవో అవుతూ ఉంటాయి ఉప్పు తక్కువైతే ఏమీ అసలు దుఃఖించాల్సింది ఏమీ లేదే లేదు ఎక్కువైతేనే కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఉప్పు ఎక్కువ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉప్పు తినడం మానేస్తే ఉప్పు తగ్గిస్తే శరీరానికి ఆరోగ్యంలో డాక్టర్లు చెప్తూ ఉంటారు పోలండి కాబట్టి ఎలా ఉన్నా కూడా మనం మితంగా మనకు కావాల్సింది తీసుకోవడం దాన్ని మనం ఆశీర్ ఆశీర్వచన రూపంగానే ఉండాలి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి చూపిస్తే నిండా రూపంగా ఎన్నడూ ఉండదు సో ఏ మనం డబ్బు ఇచ్చినప్పుడు కూడా నిందనే చేయడం డబ్బు ముఖ్యం కాదు డబ్బు వల్ల అన్నం లభించదు ఈశ్వరుడు అనుగ్రహం వల్లనే అన్నం లభిస్తుంది బిల్లు పే చేసినప్పుడు కూడా డబ్బు వల్ల లభించింది కాదు ఈశ్వరుడు అనుగ్రహం ఉంది కాబట్టి లభించింది అయితే డబ్బు ఉండే అన్నం లేని సందర్భాలు బోళ్ళని ఉంటాయి కాబట్టి అన్నాన్ని ఎప్పుడు అలాగ పరబ్రహ్మ స్వరూపంగా భావన చేస్తూ ఉండాలి ఒక చిన్న ప్రార్థన లేకుండా ఏది నోట్లో పెట్టుకోకూడదు భోజనం చేసేప్పుడు కూడా ఒక చిన్న ప్రేయర్ చేసే నోట్లో పెట్టుకోవాలి ఆ విధంగా అన్నం విషయంలో చాలా ప్రేమగా ఉండాలి అలాగే ఎదరవాళ్ళకి పెట్టేప్పుడు కూడా చాలా మర్యాదగా పెట్టాలి చాలా క్లీన్గా పెట్టాలి నా ఎవరికి పెట్టిదే కదా అని అలాగా దాన్ని అమర్యాద చేయాలి ఇప్పుడు మీరు తినేసింది తినేసి ఒక ప్లాస్టిక్ సంఖ్యలో వేసి ఆ పక్కన పారేసి ఆ మర్యాద వచ్చి చూసుకోవాలి అలా మర్యాద చేయాలి అన్నాన్న మర్యాద చేయకూడదు అన్నమును అపేక్షించి వాడిని అమర్యాద చేయడం వాడేం పట్టించుకోకపోవచ్చు వాడికి లభించిందే సంతోషం వాడు అనుకోవచ్చు కానీ మనం మాత్రం మర్యాద చేయాలి ఎప్పుడూ కూడా అమర్యాద అన్నది పనిచేరాదు అన్నానికి సంబంధించి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలి బ్రహ్మ అన్నం బ్రహ్మ ఆ విధంగా ఆ భావన అలా ఉండాలి అంచేతనే ఊరికే వండేసి వడ్డించేసి తిన్నంత తిని పారేసినంత పారేసి ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్ ఇవి మన వాళ్ళు చేస్తూ ఉంటారు మంచిదే పది మందికి భోజనం పెట్టడం మంచిదే కానీ ఈ రకమైన దోషం కూడా దాంట్లో గుణం ఉంటుంది దోషం పారేయడం వేస్ట్ చేయటం తొక్కేయటం ఇంకా ఒక్కటి కాదనుకోండి ముఖ్యంగా ఈ పెళ్లిళ్లలోనూ అక్కడ ఎంత వేస్ట్ చేస్తారంటే సో ఇదంతా కూడా చాలా దోషం అన్నం ఉపాస్వా అన్నం కనపడినప్పుడల్లా దాని ఎందు ఈశ్వరుణ్ణి అలా దర్శిస్తూ ఉండాలి అది మహాఫలాన్ని ఇస్తుంది గొప్ప ఉపాసన ఇక ఉపాసనా ఫలం అన్నం అందాము సయోన్నం బ్రహ్మేత్యుపాస్తే అన్నవతో వై సహ లోకాన్ పానవత سی یا گتم تر سے یھ کامچاروتی योऽन्नम् ब्रह्मेत्युपास्ते अस्ति भगवः अन्नाद्भूय इति अन्नाद्वा बभूयोऽस्तीति तन्मे భగవాన్ బ్రవీత్వితి సహ అంటే ఆతడు ఎవరు యహ ఎవడైతే అన్నం బ్రహ్మే త్రిపాస్తే అన్నమును పరబ్రహ్మగా ఉపాసన చేస్తారు ఉపాసన అంటే కూర్చుని ఓ అన్నముతో ఎదురకుండా పెట్టుకుని ఇది పరబ్రహ్మ అలా అది కాదు ఉపాసన ఉంటాయి అలాంటి ఉపాసన వేరు డిసిప్లిన్ కైండ్ ఆఫ్ ఉపాసన ఆ ఉపాసన కాదు ఇది ఇది విషణ విషన్ టైప్ ఆఫ్ ఉపాసన సో ఇక్కడ ఉపాసన ఏమిటంటే అన్నము ఎడల ఎక్కువ ఆదర బుద్ధి సాక్షాత్తు ఈశ్వరుడే అలాంటి బుద్ధి సో పాలు ఉలకపోస్తే ఎవరిని దగ్గరికి రానివ్వరు ఎందుకంటే పాలు తొక్కకూడదు ఉలకపోయడమే దోషం పైగా ఉలకపోసి తొక్కితే మరి ఇంకా దోషం కాబట్టి ఏం చేస్తారు ఇటు రావద్దు చేసింది కనకాన్ని చాలా వెళ్ళవద్దు పాలు పాలు పోసిన వాడికి చెప్తారు అలాగే మళ్ళీ దాని తొక్కడం వెళ్ళవద్దు అక్కడ రెండు నిలబడదు అప్పుడు వెళ్ళి దాని కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా తుడిచి ఇంకోసారి తుడిచి అక్కడ చీమలో రాకుండా క్లీన్ చేయటం ఒకటి ఎవరు తొక్కకుండా దాన్ని తీసేయటం అంత శ్రద్ధను చూపిస్తుంది అన్నం వెతుకులను తొక్కకూడదు సో సో చాలా ఆదరాన్ని చూపించాల్సి ఉంటుంది ఎవరైతే ఈ విధంగా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేస్తారో వాళ్ళకి ఫలం ఏమిటంటే లోకాన్ అభిసిద్ధ్యతి లోకములను పొందుతారు అభి అభిముఖంగా పొందుతారు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళు ఎదురుగా అన్నం నడిచేస్తుంది ఎప్పుడైనా మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఏకాదశి అయితే పర్వాలేదు ఇప్పుడు ఎలాగే తినేది లేదని మనస్సుకు ఒక నిర్ణయం ఉంటుంది కాబట్టి ఇంకా తిండి దృష్టి ఉండదు మామూలు రోజుల్లో గంట అయిపోతుంది ఎండ కష్టం ఉంటుంది ఆకలిగా ఉంది ఏదైనా తిందామంటే సమయానికి సమయానికి దొరకాలండి ఉంటే ఇంట్లో బియ్యం బస్తా ఉంటే ఉపయోగం ఏంటి సమయానికి ఆకలిలో ఎదురుకుండా అన్నం నడికి వచ్చినట్టుగా రావాలి సమయానికి రావాలి సమయానికి లేకుండా మీరేమో మూడు గంటల దాకా మార్చి ఆ తర్వాత ఏమో బియ్యం ఏంటి పంచపక్ష బ్రహ్మాండాలతో ఇస్తున్నారు కూర్లు పులిహోర వీళ్ళు అన్నం పెడతానంటే అవి ఏం తింటారు ఎలా తింటారు సమయానికి అన్నం లభించాలి అది అభిముఖం అంటే ఇంకా వెయిట్ ఫర్ ఫుడ్ అలా మీరు ఫుడ్కి ఐఎమ్ రెడీ ఫర్ ఫుడ్ అనుకున్నాం ఫుడ్ వచ్చేసి అది మరి మహాఫలం కలిగి ఈ కోటీశ్వరుడు కూడా లభించదు అలాంటి ఫలం సో అభిసిద్ధి కానీ వీడు ఈ ఉపాసకుడుకున్నాడే ఎంతో మరి ఆ ప్రకృతి అలాగే స్పందిస్తుంది అనమాట ఆ విషం గలవాడిని ప్రకృతి ఆ విధంగా ఆశీర్వదిస్తుంది ఏమని అభిసిద్ధ్యతి వాడు ఎటు వెళ్తే ఆకలిగా ఉండరా అని అనుకునేప్పటికీ ఏదో దోషో లేకపోతే ఇడ్లీ ఏదో గమ్ముని తక్కువ మంది ఎవరో తీసుకొస్తారు ఏదో నడిచొచ్చినట్టుగా నేను వచ్చేస్తుంది అలా అయిపోతుంది అది మహాఫలం అది మీడియట్ ఆన్సర్ లేకపోతే స్వర్గాల లోకాలకు వెళ్తాడు అక్కడ అన్నము సమృద్ధిగా ఉంటుంది అన్నముతో లోకా అది అన్నము కలిగిన లోకం అన్నం ఒకటి బాగుంటుంది అన్నానికి ముందు వెనుక నీళ్లు కూడా కావాలి పానీయం కూడా కావాలి మంచి నీళ్ళు లేకపోతే పాలు కాఫీ ఏదో ఒకటి కావాలి పానవత అన్నంతో పాటు హాటం కూడా ఉంటుంది అటువంటి లోకాలను వాడు పొందుతాడు అది ఫలం ఇంకా ఏమవుతుంది యావత అన్నస్య గతం తత్రాస్య యథాకామచారం అంటే ఆ ఫ్రీడమ్ అన్నమాట ఆకలి అన్నం దొరక్కపోవడం అన్నది ఎంత బంధమో మీరు ఆలోచించండి మనిషికి ఏ పని చేయటానికి ఉండదు ఓపిక ఉండదు ఏ పని చేసుకోవాలి ఒకప్పుడు ఇలాంటి దాంట్లో ఇరుక్కుపోతాం సో ఏదో వెళ్తాము ఏదో పిలుస్తారు వెళ్తాము వెళ్తే అక్కడ తిండి ఉండదు తిప్పలు ఉండదు ఎవరు పట్టించుకోడు మనం సొంతానికి పోగొట్టుకుని వెళ్ళాము అక్కడికి వాళ్ళేమో ఏర్పడుతుంది అలా అయిపోతుంది అలా మీకు ఎప్పుడైనా అయిందా అవుతూ ఉంటుంది సోషల్ లైఫ్ లో అవుతూ ఉంటుంది సో అంటే మనకి ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది అన్నం లేకపోతే ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ అన్నం తినాలి తర్వాత పని చేసుకోవాలి అలాగంటే దోషమేం లేకుండా వీడికి అన్నము యొక్క లబ్ధి వల్ల ఎటువంటి ఫ్రీడము లభించడానికి అవకాశం ఉందో అంతటి ఫ్రీడము కూడా వీడికి లభిస్తుంది అంటే అన్నము యొక్క అనుగ్రహం పూర్ణంగా వీడిని పొందుతుంది ఎవరికి యహ అన్నం బ్రహ్మే త్యుపాస్తే ఇది ఫలవచనం ఏమండి అన్నం కంటే గొప్పదేమనో ఉందో ఈ సృష్టిలో అయితే అన్నమే బ్రహ్మ అక్కడికో సరే అన్నం బ్రహ్మేది విజాన అతను తైత్రీయము చూశాడు అతను చాలా రీసెర్చ్ చేసి మననము నిధిధ్యాసనము చేసి చేసి కనిపెట్టాడు ఎవరు భృగుర్వై వారుణి భృగు ఏమని కనిపెట్టాడంటే అన్నం బ్రహ్మ అని కనిపెట్టాడు కనపెడితే మంచిది నువ్వు చెప్పింది లో నాయన నువ్వు చెప్పినంత దోషమేం లేదు కానీ అంతకంటే కూడా ఇంకొక బ్రహ్మ ఉన్నది తెలుసుకో ఈ మళ్ళీ పంపిస్తాను అలాగే ఇక్కడ కూడా సిమిలర్ సో ఏమంటే అన్నమైనా పైన ఇంకా పై మాట ఏమైనా ఉందా ఉంది మరి ఉంటే దయచేసి నాకు మీరు మనం చేయగలరా ఓఎస్ అని మళ్ళీ ప్రశ్న సమాధానం భాష్యకారు ఫలంచాన్నవత ప్రభూతాన్నాన్ వై సలోకాన్ పానవత ప్రభూతోదకాంశ్చ అన్నపానయోర్నిత్యసంబంధాత్ లోకానభిసిద్ధ్యతి ఫలంచ ఇది ఫలం ఏమిటి ఫలము అన్నవత లోకాన్ అభిసిద్ధ్యతి అన్నము ఉన్న లోకాలను పొందుతారు అన్నము ఉన్నా అంటే ఏంటంటే ఓ మెతుకున్న లోకం కాదు ప్రభుత అన్న బాగా సమృద్ధిగా అన్నము ఉన్నటువంటి లోకాలని పొందుతారు సో ఎలాగంటే మీరు నడిచి వెళ్ళారు హాల్లోకి నడిచి వెళ్ళారు అయ్యా దేవంటే తెచ్చే అలాగే ఆ పీట మీకోసమే వెయిట్ చేస్తాం కూర్చోగానే ఆకు వేసి వడ్డించి తీసుకోండి అని అంటారు ప్రభూత అన్నాన్ లోకాన్ అభిశిస్తుంది అలా లేకపోతే పుణ్యలోకాన్ని పొందుతారు మరణించిన తర్వాత అన్నం ఒక్కటే కాదు పానవత పానవత అంటే నీరున్నా నీరున్నా అంటే మళ్ళీ అదే అదే లాజిక్ ఓ గ్లాసు నీరున్నా అని కాదు ప్రభూత పానవత నిండా సమృద్ధిగా నీరున్నటువంటి లోకాలని పొందుతారు సో ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని ఫ్లాట్లు కట్టుకున్నారు కొంతమంది ఫ్లాట్లు కట్టుకుని కొనుక్కుని ఆ ఫ్లాట్లని ఖాళీ చేసి పెడిపోయారు ఎవరో అద్దెకి కూడా రాదు అలాంటి ఫ్లాట్లు ఉన్నాయి కారణం ఏంటంటే నీరు లేదు ఫ్లాట్ ఉంటుంది టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూము అన్ని ఎలక్ట్రిసిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి నీళ్లు లేకపోతే ఏం లాభం లేదు నీళ్లు ఉండాలి మహింద్రా హిల్స్ అలాంటి చోట అలాంటి పరిస్థితి వచ్చిందని నేను ఎక్కడో విన్నా కాబట్టి తర్వాత హిల్స్ అన్న చోట అన్నది పరిస్థితులు వస్తూ ఉంటాయి హిల్ అన్నది అది ఫ్యాషన్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది హిల్ మీద ఇల్లు కట్టుకుని జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ హిల్ మీద ఇల్లు కట్టుకుంటే అన్ని సమస్యలు అక్కడికి వెళ్ళాలనుకోండి చాలా కష్టపడాలి కారు ఉన్నవాడికి ఏ కష్టం లేదు కారు వాడు ఎలా వెళ్తాడు ఎంత కష్టపడాలి నీళ్లు వెళ్ళాలనుకోండి అక్కడికి దాన్ని బాగా కష్టపడి పుష్ చేయాలి హిల్లు మీద ఇల్లు కట్టుకుంటే ఎందుకంటే హిల్లు మీద ఎందుకంటే కట్టుకోవడం వ్యూ చాలా బాగుంటుంది వ్యూ వ్యూ ఏం చేస్తారండి వ్యూ హృదయంలో ఏదంటే అదే వ్యూ వ్యూ కోసం కంగారు పడి ఇల్లు కట్టుకుంటే దానికి ఖరీదు ఎక్కువ అవుతుంది చాలా కష్టపడాల్సి ఉంటుంది తర్వాత నీళ్లు లేకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది వేసంగా ఇప్పుడు నేను ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నా అద్భుతంగా తెలిసి బోర్డు ఇల్లు కానీ వేసంకాలం వస్తే నీళ్లతో కూడదు బకెట్ నీళ్లు కావాలంటే కింద నుంచి మోసి తెచ్చుకోవాలి లిఫ్ట్ లేకపోతే మీరు ఆలోచించండి లిఫ్ట్ లేనప్పుడు నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తే చక్కటి ఎక్సర్సైజ్ అని అనుకుని చేసేది కాబట్టి నీళ్లు సమృద్ధిగా ఉండాలి సో ఏమన్నా అన్నాన్ని ఉపాసన చేస్తే నీళ్లు ఉంటాయని ఎలా చెప్పారు అది ఆ ఫలం అలా ఎలా వచ్చిందంటే అన్న ఉదక అన్న పానయోహ నిత్య సంబంధ అన్నానికి పానానికి నీటికి సంబంధం నిత్యం దేశకాలముల వల్ల స్పేస్ టైం ఎలా అయితే ఎప్పుడూ కలిసే ఉంటాయో అలాగే అన్నపానములు కలిసి ఉంటాయి అన్నపానములు కలిసి ఉంటాయి కాబట్టి ఆ నిత్య సంబంధాన్ని బట్టి అన్నమును బ్రహ్మగా ఉపాసన చేసిన వాటికి నీరు కూడా సమృద్ధిగా లభిస్తుంది సమానమన్యత్ మిగతాదంతా కూడా పూర్వమంత్రాల్లాగే మీరు చూసుకోవచ్చు ఇది ఛాందోగ్యోపనిషత్యాంకర భాష్యే సప్తమాధ్యాయ నవమఖండ आपो वावाभूय अस्माद्यदा सुवृष्टिर्न भवति व्याधीयन्ते प्राणाः ات یا سوشن بہشی آپ ایک پی ఆకీట పతంగ పిపీలికం ఆప ఇమామూర్తా అప ఉపాస్వేతి అప ఉపాస్వే అపహ ప్రథమ బహువచం అపహ ద్వితీయ బహువచం అప్పులను అని వచ్చేప్పటికి అపహారం మంచిది అన్నం కంటే గొప్పది ఏమైనా ఉందా ఉంది ఏమిటి ఆపహ అప్పుడు జలములు అని అర్థం స్త్రీలింగ శబ్దం అప్పు అన్నది పకారాంత స్త్రీలింగ శబ్దం నిత్య బహువచనం అంటే బహువచనమే ఉంటుంది ఇంకా ఏకవచనం వివచనం ఉండదు ఇంగ్లీష్లో న్యూస్ లాగా ఆ శబ్దం మీకు వచ్చిన చెప్పండి ఒకసారి పకారాంత స్త్రీలింగ స్త్రీలింగ అప్శబ్ద నీళ్ళు అంటే బహువచనం బాగా స్పష్టంగా వినపడడం కోసం నీరు అంటే నీళ్లు అన్నప్పుడు వినపడ్డంత బాగా వినపడదు బహువచనం ఆపహ ఒకటే ఉంటుందిగా బహువచనం ఒక్కటే ఉంటుంది కాబట్టి ఒకటే ఉంటుంది అపహ అద్భి అభ్య అభ్య అపాం అప్సు ఇప్పుడు అపహ అప్పులను ఉపాసన చేయము అంటే ద్వితీయ బహువచనం అపహ వస్తుంది మంచిది ఆపహ వావ నిశ్చయముగా అప్పులు అప్పులే అన్నా భూయ అన్నం కంటే గొప్పది ఎందుకంటే అప్పులు కారణము అన్నము కార్యం వర్షం పడితేనే కదండి పంట పండేది భోజనం వచ్చేది సో అంచేతనే తస్మాత్ అందువల్లనే ఎప్పుడైతే వర్షం బాగా పడుతుందో అప్పుడు సూర్యుష్టి మంచి వర్షం పడుతుందో అప్పుడు ప్రాణులు దుఃఖాన్ని పొందడం కష్టపడం ఎందుకు ఆనందిస్తాయి ఎందుకంటే అన్నం కనీయో అది మొదటిది నెగిటివ్ నెగిటివ్ చెప్తున్నారు ముందు నిషేధము తర్వాత అన్వయం నెగిటివ్ ఎలాగంటే వర్షం సరిగ్గా పడలేదు అనుకోండి ఇప్పుడు ప్రాణులన్నీ చాలా దుఃఖాన్ని అనిపిస్తాయి తర్వాత ప్రతి వాళ్ళు కూడా చాలా బాధపడతారు ఎందుకని అయ్యో ఈ ఏడాది పంటలు దెబ్బతింటాయి పంటలు పండదు అన్నం సమృద్ధిగా ఉండదు తక్కువైపోతుంది అని అందరూ ప్రయత్నం దీనికి భిన్నంగా ఎప్పుడైతే వర్షం బాగా పడుతుందో ప్రాణులు అంటే మానవులు సకల ప్రాణులు కూడా ఆనందిస్తారు ఎందుకని ఆ ఏడాది మంటలు బాగా పండుతాయి ఇంకా వర్షాలు బాగా ఉన్నాయి అని సో ఈ దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అప్పు అన్వయ వ్యతిరేకాలను బట్టి అప్పులు అన్నమునకు కారణం అయితే అక్కడతో ఆగలేదు ఇంకా ఉంది ఇప్పుడు కంటికి కనబడేవి మూడు కనబడనివి రెండు మూర్త అమూర్తములు అంటారు పంచభూతాలు కదండి పంచభూతాల్లో మూర్తములు అమూర్తములు మూర్తామూర్త బ్రాహ్మణం అని బృహదారంగంలో పెద్ద సెక్షన్ ఒకటి సో మూర్తములు మూడు మూర్తములు అంటే కంటికి కనపడతాయి అమూర్తములు కంటికి కనపడవు ఏమిటి పృథివి ఆపహ అగ్ని ఈ మూడు కంటికి కనపడతాయి కంటికి కనపడనవి వాయువు ఆకాశం ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూర్తములు ఇవి ఇవి అప్పులే అంటున్నారు ఎంత అప్పులే ఏమిటండి పృథివీ అప్పే ఏమిటంటే ఆ అప్పేనండి పృథివీ అప్పే సో ఏం పృథివీ ఈ పృథివీ ఏదైతే ఉందో ఇది అప్పే అది ఎలాగా అంటే మీకు సైన్స్ లో కూడా ఏమని చెప్తారంటే ముందు ఈ మండే గోళము సూర్యుడు సూర్యుడి నుంచి కొంచెం ముద్ద విడిపోయింది ఆ వేగాన్ని విడిపోయి అది మండే ఇంకో మండే గోళం కింద సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది ఎప్పుడైతే ఎప్పుడైనా సరే ఆ ఫోర్స్కి విడిపోయినప్పుడు ఆ విడిపోయింది దాని చుట్టూనే తిరిగి అది రూల్ అది గ్రహాల్లో సూర్యుడి నుంచి విడిపోతే అది సూర్యుడి చుట్టూ తిరిగి భూమి నుంచి విడిపోయింది భూమి చుట్టూ చంద్రుడు సో అలాగే సో ఆ భూమి సూర్యుడి నుంచి విడిపోయి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ముందు అగ్నిలా ఉంటుంది సూర్యుడు అగ్ని కదా ఇది కూల్ అవుతుంది కూల్ అయితే ఏమిటవుతుంది అప్పుడు వస్తుంది ఈ అప్పులు గడ్డ కట్టి పులుసు అప్పులు అంటే ద్రవము అని అర్థం కాబట్టి మీకు పృథివీ రూపం ఏదైతే కనపడుతుందో ఇది ఒక రకంగా అప్పుల యొక్క వికారమే తర్వాత అంతరిక్షం ఇదే ఇది అప్పే సంవే అంతరిక్షం కూడా అప్పే చెప్తారు శంకర్లు సో అంటే అంతరిక్షం కూడా అప్పే ఎలాగా అన్నది మీరు వర్కౌట్ చేద్దాము సో అంతరిక్షం కూడా అప్పే అని చెప్తున్నారు అప్పరిణామభూత హవిద్భూత అన్నపరిణామత్వం అబ్బా ఉండలేదు ఓకే మనకి సందేహం ఎక్కడో అక్కడే టీకాకారులు కూడా సందేహం కాకుండా ఏదో కొంత వ్యవస్థ చూపించారు ఇది కూడా అప్పులే ఎలాగంటే ఇప్పుడు ఈ జగత్తు ప్రాణుల కర్మఫల రూపంగా ఉదయించింది అవునండి ప్రాణుల కర్మ చేసుకుంటే ఆ కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవించడం కోసమే జగత్తు సృష్టింపబడింది దట్ ఈజ్ యూనో సో కర్మ అంటే పుణ్యము పాపము కూడా సో పుణ్యకర్మకి దృష్టాంతం ఏమిటి హోమం చేయడం ఏమిటి హోమం చేస్తారు వండిన అన్నము ఆజ్యము హోమం చేస్తారు అదే వికారమేగా వండిన అన్నం అప్పు వికారమేగా ఆ తర్వాత ఆజ్యం నెయ్యి కూడా అప్పు వికారమే ఎందుకంటే వర్షం పడితే పంట పండితే ఆ పంటను ఆవు తిని దాని పాల నుంచి నెయ్యి వచ్చిందంటే అప్పు నుంచే వచ్చింది సో ఈ అప్పు వికారాన్ని మీరు హోమం చేశారు హోమం చేస్తే ఆ హోమ ఫల రూపంగా అంతరిక్షము ద్విలోకము ఇవన్నీ ఆవిర్భవించారు కాబట్టి అప్పు వికారం పంచభూతాలు కూడా అద్వికారం అంటే ఏమంటే యజ్ఞం నుంచి జగత్తు పుట్టిందనుకోండి ఏమంటే యజ్ఞం నుంచి జగత్తు పుడితే యజ్ఞము అభ్యువికారమేగా కాబట్టి ఇన్ దట్ సెన్స్ కారణము నుండి కార్యం పుడుతుంది కనుక కారణమే కార్యరూపంగా పరిణామాన్ని చెందింది అని చెప్తారు కాబట్టి అలాగా నేను వెరీ ఇండైరెక్ట్ వే కొంత రౌండ్ అబౌట్ వేలో అప్పు యొక్క వికారమే ఈ అంతరిక్షము అద్విలోకము మొత్తం మూడు లోకాలు అప్వికారములే లేదా అంతరిక్షం యజ్ఞము ఈ పర్వతాలు ఉన్నాయి ఈ గడ్డగట్లు ఉన్నాయి కూడా అద్వికారములే దేవతలు దేహమంతా కూడా అద్వికారమేనండి మనుష్యులు అంతే అయితే దేవతల్లాంటి మనుష్యులు అలా కూడా చెప్పాం కదా దేవతల్లాంటి మనుషులైనా రాక్షసుల్లాంటి మనుషులైనా ఎవరు ఏ రకం మనుషులైనా అద్వికారమే ఈ దేహాదులు పశువులు అంతే దేహమంతా అద్వికారములే పక్షులు కూడా అంతే గడ్డి చెట్లు ఇవన్నీ కూడా అభ్యకారములే వర్షం వల్లనే ఇవన్నీ కూడా పెరుగుతాయి మృగములు కూడా అద్వికారములే శ్వాపదాన్ని ఇన్ని మాటలు ఎలా పాకే పురుగులు కీటములు పక్షులు ఎగిరేవి కోళ్ళు మొదలైనవి అంటే ఏదో ఎగురుతాయి నేల మీద కూడా నడుస్తాయి అందుకోసం ఏదో కొంచెం తేడా చూపించాలి అక్కడ ఎందుకంటే వయాంశీ ఉంది పతంగా ఉంది అందుకోసం వయాంశీ అంటే ఎప్పుడు ఎగురుతూ ఉండే పక్షులు నేల మీద ఎప్పుడో కానీ తీరం ఈ కోళ్ళు ఉన్నాయంటే మోస్ట్లీ నేల మీద ఉంటే అప్పుడప్పుడు ఎగురుతాయి సో ఆ గీత పతంగ పుట్టి ఇది ఇన్ని మాటలు ఎలా ఈ మూర్తములన్నీ కూడా అప్పులే ఈ సర్వము అప్పులే సర్వము ఆపహాయగా ఈ మంత్రం విన్నారా మీరు ఎక్కడ ఆపోవా ఇదగు సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపోన్నమాపోమృతమాప సందాడాపో విరాడాపస్వరాడాపశ్చండాగుష్యాపో జ్యోతి గుష్యాపో యజుగుష్యాపస్సత్యమాపస్సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం మహానారాయణ ఉపనిషత్తులో ఉందా ఇది అంతే అక్కడ భూర్లోకం భువర్లోకం సువర్లోకం అంతా అప్పులే ఇదం సర్వం అప్పులే సర్వభూతాన్ని సకల ప్రాణులు అప్పులే మొత్తం లిస్ట్ అంతా ఇచ్చారు వేదం కూడా అప్పే యజుర్వేదం కూడా అప్పే ఏంటి యజుర్వేదం అప్ప ఏంటంటే అయిందంటే నీళ్లు దాక్కుండా చెప్ప మనసు చూస్తాను అంటే అభికారమే సర్వం అప్పే మనసు చెప్పడానికి ముందు నీళ్లు తాగాలి చెప్పిన తర్వాత నీళ్లు తాగాలి కాబట్టి అంతా అభ్రూపమే ఆ అప్పులను పరబ్రహ్మ రూపంగా ఉపాసించాలి ఈ నదీ స్నానమునకు వెనక ఉన్న స్పిరిట్ నదీ స్నానం ఏమీ చేయడం ఇంక బాత్రూంలో చేయించుకోవాలంటే నదులు అన్నవి పరమేశ్వరుని యొక్క స్వరూపాలుగా భావన చేయబడతాయి ఇంకా దాని మీద స్మృతి గ్రంథాల్లో అనేక యాడ్ అవుతాయి ఇప్పుడు శృతి ఒక మాట చెప్పు వదిలేస్తుంది అపహ ఉపాస అని చెప్తుంది అప్పులను బ్రహ్మగా ఉపాసన చేసుకోవాలి ఇంకా అక్కడి నుంచి ఈ నెలలో ఇక్కడ స్నానం చేయ ఆ నెలలో అక్కడ స్నానం చేయి పురాణాల్లో ఇంకలాగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం సో ఒకటి పట్టుకుని అలా ఎక్స్పాండ్ చేసేటం మామూలుగా అది హిందూ ధర్మంలో బాధ అనుకుంటాం ఏదో ఒకటి పట్టుకుని ఎక్స్పాండ్ చేసేయటం ఒకటి రుద్రాక్షను పట్టుకుంటాడు పట్టుకుని ఇంకా రుద్రాక్ష తప్ప ఇంకేమీ లేదు మీరు మోక్షం పొందాలన్నా రుద్రాక్ష స్వర్గానికి వెళ్లాలన్నా రుద్రాక్ష ఈ జగత్తులో సుఖంగా ఉండాలన్నా రుద్రాక్ష అన్నీ రుద్రాక్ష ఉంటాయి ఇంకొకడు వైద్య ఇంకోటి ఇంకొకటి స్టోన్ నీకు మోక్షం కావాలంటే స్టోన్ ఉందంటాడు మోక్షానికి స్టోన్ ఏమిటో అంటే మా దగ్గర ఉన్న ఈ స్టోన్ నువ్వు పెట్టుకుంటే నీకు మోక్షం అని చెప్తాడు నువ్వు ఏది కావాలన్నా మా దగ్గర స్టోన్ రెడీగా ఉంది ఈ రకంగా ఎవరి ధోరణి వాడిది సో అలాగే ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు కొంతమంది తీర్థ స్నానాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు అటు కన్యాకుమారి దగ్గర మొదలుపెట్టేసి అటు బదరీ దాకా ఎన్ని తీర్థాలు ఉంటే అన్ని తీర్థాల్లో స్నానం చేయటమే ఒక వ్రతం కింద పెట్టుకుని చేసుకుంటుంది దానికేమో మళ్ళీ పురాణము తర్వాత స్థల మహాత్మ్యం ఇలా ఉంటుంది సో ఎనీవే ఈ అవంతా కూడా ఎక్స్పాన్షన్ ఎలాబరేషన్ అండ్ చిలవలు పొలవలు అలా కల్పించుకుంటూ పోవడం అనేది ఈ ధర్మం యొక్క లక్షణం ఎందుకంటే చాలా ఏన్షియంట్ రిలీజియన్ కదా అలా విస్తరిస్తాం సో క్రిస్టు ఉన్న రోజుల్లో క్రిస్టియానిటీ ఉండేది కాదు క్రిస్టు ఉన్నప్పుడు క్రిస్టియానిటీ లేదు క్రిస్తు మరణించిన ఐదు వందల సంవత్సరాలకి క్రిస్టియానిటీ ఉద్భవించింది బైబిల్ ఐదు వందల ఏళ్ళు పట్టింది బైబిల్కి ఒక రూపం తీసుకురావటం ఆయన మరణించిన ఐదు వందల సంవత్సరాలకు ఒక రూపం వచ్చింది హిస్టారికల్ ఆ తర్వాత అప్పుడు ఐదు వందల సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ అనేది ఒక మతంగా ఆవిర్భవించింది రూపుదిద్దుకుంది అప్పుడు ఒక్కటే డినామినేషన్ ఉంది క్రిస్టియానిటీ అంటే ఒక్కటే ఆ తర్వాత ఇంకొక ఐదు వందల ఏళ్ళు అయ్యేప్పటికీ రెండు డజన్ డినామినేషన్స్ వచ్చాయి ఇప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ డినామినేషన్స్ ఉంటాయి క్రిస్టియానిటీ అలా కాలం వెళ్ళి కొద్ది ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క పట్టుకుంటాడు పట్టుకుని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాడు అప ఉపాస్వ దీని మూలం దగ్గరికి వెళ్తే మూలం ఏమిటంటే అమాత్రము అంటే జలం చూసి జలం ఏదైనా సరే ఎటువంటి జలాశయమైనా సరే అది పవిత్రము అది ఈశ్వరుని యొక్క స్వరూపం అలాగే భావం చేస్తారు జలమాత్రము నుండి ఈశ్వరు అప ఉపాస్వేది అంచేతనే మన వాళ్ళు స్నానం చేసేప్పుడు కూడా ప్రార్థన చేస్తారు స్నానాన్ని కూడా ఒక పుణ్యకార్యంగా చేసేస్తాం మంత్రాలు చదివేసేసుకుంటూ హోమానస్సు మానస్సు వద్దిన అని మొదలుపెట్టేసి ఏవో మంత్రాలు అగమర్షణ సూక్తం ఏదో ఒకటి మొత్తానికి ఇలా అపోహిష్టాను యోగవహాను అయితే ఏమీ లేకపోతే నర్మదేశుడి కావేరి గెలేసుకుని సన్నిధింకులోను అయితే ఏమీ కాకపోతే హర హర మహాదేవ అన్నిటి మీద అవరోచము నీళ్ళు పోసుకుంటూ మొత్తానికి దేవుడితో సంబంధం పెట్టకుండా ఉంటుంది ఎందుకంటే అహో ఉపాస అప్పులను పరబ్రహ్మగా ఉపాసన చేయుము సరే చూసారా గౌరీ గౌర్యో గౌరీ ఎందుకంటే స్త్రీలింగం అవ్వాలి బహువచనం అవ్వాలి మరి అప్పులంటే స్త్రీలింగం బహువచనం కదా సో అన్నా భూయస్య అన్న కారణత్వాత్ అప్పులు అన్నము కంటే గొప్ప ఎందుకంటే అన్నానికి కారణము అవుతున్నాయి కనుక యస్మాదేవం తస్మాత్ యదా యస్మిన్ కాలే సువృష్టి సస్యహితా శోభనావృష్టి నభవతి తదా వ్యాధీయంతే ప్రాణా దుఃఖినో భవంతి యస్మాదేవం తస్మాత్ బికాస్ దిస్ ఇస్ సో అని అర్థం బికాస్ దిస్ ఈజ్ సో దేహో అంటే అర్థం ఎందువల్లనైతే అప్పులు అన్నములకు కారణమవుతున్నవో అందువలన యదా అంటే ఎస్మిన్ కాలే ఏ కాలమునందైతే సువృష్టి నభవతి సువృష్టి కలగలేదు సువృష్టి సు అనే అవ్యయము అది ఉపసర్గ అది ప్రిఫిక్స్ ఇది శోభన అనే అర్థంలో వస్తుంది శోభనావృష్టి సువృష్టి మంచి శోభ కలిగిన వృష్టి వృష్టికి శోభ ఏమిటండి వర్షానికి శోభ ఏమిటి అంటే వృష్టి పంటలకి మంచి చేసే వర్షము మంచి సకాలంలో సరైన మోతాదులో వర్షం పడినట్లయితే దాన్ని సువృష్టి అంటారు అది లేదనుకోండి నభవతి లేదనుకోండి ఇఫ్ తదా అప్పుడు ప్రాణాహం వ్యాధీయంతే ప్రాణులు ప్రాణ అంటే ప్రాణములు అని ఒక అర్థం ప్రాణులు అని ఇంకో అర్థం ప్రాణులు దుఃఖమును కలవి వ్యాధి అంటే పేడ గలవి అవుతాయి దుఃఖాన్ని పొందుతూ ఉంటాయి ప్రాణులు కిన్ని వింత విద్యా ఏమిటి వర్షం పడకపోతే ప్రాణులకి ఎందుకు దుఃఖం దానికి కారణమేమి అన్నట్లయితే చెప్తున్నాను ఏమని అన్నమస్మిన్ సంవత్సరే నహ్కనీయ అల్పతరం భవిష్యతి ఆ కారణంగా అయ్యా ఈ సంవత్సరం వర్షాలు జరిగితే పడలేదు మనకి ఏడాది పంటలు తగ్గిపోతాయి అని భయపడుతో దుఃఖాన్ని ప్రాణులు పొందుతారు అది నిషేధముఖంగా చెప్పారు ఇప్పుడు ఇంకా అన్వయముఖంగా చెప్తున్నారు అత యదాసు వృష్టిర్భవతి తదానందిన సుఖినో హృష్టా ప్రాణా ప్రాణిన భవంతి దీనికి భిన్నంగా ఎప్పుడైతే మంచి వర్షం పడిందో అప్పుడు ప్రాణులు ఆనందము గలవారు అనగా సుఖము గలవి సో అవుతాయి ఏమిటి మంచి వర్షం పడితే సుఖం ఎందుకు కలగాలి అంటే చెప్తున్నారు అన్నం బహు ప్రభూతం భవిష్యతి సో చాలా చక్కగా ఎక్కువ పంట పండుతుంది కావలసినంత అన్నం ఉంటుంది అనే కారణం చేత ఇది అంటే ఇది హేతు ఇది ఎప్పుడు హేతువును సూచిస్తుంది ఆ కారణంగా చాలా సంతోషిస్తారు సకల ప్రాణులు మానవులు అన్ని ప్రాణులు కూడా సంతోషిస్తాయి సో ఈ విధంగా అన్వయ వ్యతిరేకాలను బట్టి అప్పులు అన్నమునకు కారణము అని మనం నిర్ధారించటం అయినది అప్సంభవత్వాత్ మోక్తస్యాన్నస్య పాప ఏవా మా మూర్తామూర్తభేదాకార పరిణతా ఇప్పుడు అన్నము అన్నస్య మూర్తస్య అకారణం అన్నం మూర్తం ఆ మూర్తం అంటే రూపము గలది ఈ మూర్తమైన అన్నము అప్పుల నుంచి పుట్టింది మంచిది అంతే అక్కడితో ఆగలేదు అమూర్తములు కూడా అప్పుల నుంచి పుట్టింది మొత్తం జగత్తంతా కూడా అప్పుల నుంచి మూర్తమైన అన్నం అప్పుల నుంచి పుట్టిందని ముందు చెప్పి ఆ తర్వాత అప్పుల మహిమను మరింత ఎక్స్పాండ్ చేస్తూ మూర్తం ఒక్కటే కాదు మూర్త అమూర్త భేదములు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఆకారములు మనకు కనపడతాయో ఆ పరిణామములన్నీ కూడా అవ్వికారములే అప్పు నుంచి అప్పు యొక్క పరిణామమే ఇవి అని చెప్పారు అని ఇక్కడ ఈ మంత్రంలో చెప్తున్నారు దాంట్లో ముందు పృథివీ ముహూర్తము చెప్తున్నారు మూర్తాయేయం పృథివీ ఇత్యాది సో ఇయం పృథివీ యా ఈ పృథివీ ఏదైతే కలదో ఇది ముహూర్తం అంటే కనబడుతూ ఇది అప్పు నుంచి అంతరిక్షం అమూర్తం అది అంతరిక్షం అంతరిక్షంలో రెండు ఉంటాయి వాయువు ఆకాశము రెండు ఉంటాయి రెండు అమూర్త ఈ అమూర్తములు కూడా అవికారములే దానికి హేతు మీకు చెప్పాను ఇలా టీకాకారులు ఇచ్చారు అంతరిక్షాధీనాంచ అపరిణామభూత హవిర్భూత అన్న పరిణామత్వ అప్పు ఉంటుంది అప్పు నుంచి అన్నం పుడుతుంది అన్నాన్ని హోమం చేస్తారు హోమం వల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం నుంచి జగత్తు సకల ప్రాణుల పుణ్యఫలాన్ని అనుభవించడం కోసమే జగత్తు వచ్చింది పుణ్యతో పాపం పక్కన ఉంటుంది ఈ దృష్టిలో అప్పుల నుంచే ఈ అమూర్తములు కూడా పుట్టినవి అని చెప్తా ఉన్నాం అలాగ దానికి వ్యాఖ్య మొత్తానికి అప్పులే పరబ్రహ్మ ఆప ఏవా మూర్తా అత అప ఉపాస్వేతి ఒకవేళ అంతరిక్షాన్ని ద్విలోకాన్ని కూడా మూర్తాలుగా చెప్పొచ్చుగా వాటిని కూడా మూర్తాలని చెప్పచ్చు కాబట్టి ఈ భూర్భువ సువర్లోకములు మూడు కూడా మూర్తములే మూటికి రూపం ఉంది ఏం రూపం ఉందండి అంతరిక్షంలో ఎగిరే పక్షులే అంతరిక్షం యొక్క రూపము ద్విలోకంలో ఉండే నక్షత్రాదులే ద్విలోకం యొక్క రూపము ఆ రకంగా మూర్త ద్రవ్యానికి నివాసం అవుతున్నాయి కనుక ఆ రకంగా అంతరిక్షాన్ని కూడా మూర్తంగాను ద్విలోకాన్ని కూడా మూర్తంగాను వేసుకుంటాము చెప్పదలుచుకున్న వివక్షను పట్టుకుంటుంది వాట్ ఈస్ ది ఇంటెంట్ అనేదాన్ని పట్టుకుంటుంది మరో చోట అమూర్తములు అని చెప్తాం ఈ సందర్భంలో అవి కూడా మూర్తాలని మూర్తం కింద కొట్టుకారు కాబట్టి ఈ మూర్తములు భూద్భూమ శుభలోకాలు మూడు కూడా మూర్తములే ఈ మూర్తములు అప్పుల నుంచి ఆవిర్భవించినవి కాబట్టి అప్పులు చాలా గొప్పవి ఇమామూర్తాహ ఆపహేవా ఈ మూడు లోకాలు మూర్తములు అవి అప్పుడే ఓకే అదే అన్నారు ఆప ఏవ ఇమా అత అప ఉపాస్వేది కాబట్టి అప్పులకి ఇంత గొప్పతనం ఉంది కనుక అప్పులను మీరు ఉపాసన చేయండి బ్రహ్మరూపంగా ఉపాసన చేయండి ఇప్పుడు కూడా అప్పులని ఉపాసన చేయటం అన్నది అలవాటు చేసుకుంటే మంచిది ఎలాగ అలవాటు దాని భక్తిభావంతో చూడటం నది మాత్రమందు భక్తిభావాన్ని కలిగి ఉండటం కేవలం ఏదో గంగో గోదావరి అదే పవిత్రమని అలా ఉండకూడదు ఒక ఆయన ఉన్నారు ఋషి ఋషి అసలు నదే కాదు నది అంటే గోదావరి అలా మాట్లాడకూడదు తప్పదు ఎవరైనా వింటే కష్టపడు కష్టపడు అలా ఎప్పుడు అనకూడదు కదా తప్పు కదా గోదావరి నదే కానీ మూసి కూడా నదే కానీ మరి అది చెడిపోయిందంటే మరి అందరూ మనందరం కలిసి దాన్ని చెడగొట్టాం చేత మీకు చేరిపోయి లేకపోతే అది మామూలుగా శుభ్రంగానే ఉంది కొంచెం మీరు ఆ అప్పర్ రీజెస్ ఆఫ్ మూసీకి వెళ్ళినట్లయితే మూసీ నది కూడా విశాల విశాలంగా ఉండకపోయినా ఇతిహాస హ్యాస్ ఇట్స్ కాబట్టి ఏ నది అయినా సరే పవిత్రం రాజమండ్రి వెళ్తే గోదావరిలో స్నానం చేసి చేస్తుందా అదే చేయలేరు ఎందుకంటే మీకు ఎంత దురదృష్టం అంటే ఆ గోదావరి ఒడ్డుని ఈ కోనసీమలో తయారైనటువంటి పంటలన్నీ కూడా అక్కడికి వస్తాయి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు వాటి వాటి ప్యాకింగ్ అంతా ఎలా ఉంటుంది ఇప్పుడు అరటికాయలు ఉన్నాయని కొన్ని వీటిలో ప్యాక్ చేస్తారు అరిటాకుల్లో ప్యాక్ చేస్తారు అంతా ప్యాకింగ్ మీకు అదే ఉంటుంది ఇంకా మళ్ళీ వేరే మెటీరియల్ ఏం తీసుకొస్తారా ప్లాస్టిక్ తీసుకొస్తారా ఉన్నాను వాటితో ప్యాక్ చేస్తారు ఆ ప్యాకింగ్ మెటీరియల్ని లాంచీల మీద పడవల మీద వస్తాయి లారీల మీద అదంతా గోదావరిలో పారేస్తారు వాళ్ళకి కావాల్సింది తీసుకుని అక్కర్లేదంతా గోదావరిలో పారేస్తారు ఎంత ఘోరం కోడి ఉంటుంది ఆ కోడిని చంపేస్తారు దాని బీక్ నిలివేసి చంపేస్తారు చంపేసి దాంట్లో అక్కర్లేని భాగం అంతా గోదావరిలో పారేసి కావాల్సింది తీసుకుంటారు ఏం చెప్తాం అన్నిటికీ గోదావరి దాని పేపర్ మిల్లు వాడు గోదావరిని కలుషితం చేసి ఎంత డబ్బు బాగానే సంపాదించుండొచ్చు కానీ మనం పృథివీ అప్పు వాటిని అలా కలుషితం చేయటం వల్ల పాపాన్ని పొందుతున్నామనే ఆలోచనే కలగదు పాపం వస్తుంది మనకనే ఆలోచనే ఉండదు వెంకటేశ్వర స్వామికి ముడుపులు మాత్రం చెల్లిస్తారు this is the problem Venkateswara Swamy ముడుపు చెల్లిస్తే ఏమైనట్టు కొన్ని చేయాల్సినవి తప్పనిసరిగా చెయ్యాలి చేస్తేనే ముడుపు చెల్లించిందని ఉపయోగం ఏమిటి చేయాలి గవర్నమెంట్ కట్టి పన్ను ఉంటుందని కూడా ఇలా చేయాలి గవర్నమెంట్ కట్టాల్సిన పన్ను మానే కట్టడం మానేసి దేవుడికి ముడికి చెల్లిస్తే అది ఈ పుణ్యం ఆ పాపాన్ని కవర్ చేస్తున్నా తర్వాత నేల నీరు గాలి ఈ మూడింటిని దైవంగా భావించాలి వీడికి దైవం అంటే కొండ మీద గృహంలోనే ఉంది గర్భగృహంలోనే ఉంది దైవం ఇంకా మంచి బయట ఎక్కడ దైవం లేదు అది అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా నేల నీరు గాలి ఈ మూడింటిని చెడగొట్టాలి నేను వార్తల్లో చదివాను సమ్మక్క సారక్క జాతర అయిన తర్వాత ఆ ప్రాంతంలో మూడు మైళ్ళు ఎటు చూసినా కూడా మూడు మైళ్ళ రేడియస్ ని ఎంత ఘోరంగా కలుషితం చేసేసారంటే ఆ గ్రామంలో ఉండే జనులు అక్కడ బతకలేక అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం అంత కష్టపడాల్సి వస్తుంది భయంకరమైనంత పొల్యూషన్ చిన్న పదార్థాలని మాంసం అన్నం ఏది పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ అంతా కలగాపలం అయిపోయి కొంత డిగ్రేడ్ అవుతూ ఉంటుంది కొంత డిగ్రేడ్ అవ్వదు ఈ రకంగా జాతర ఏమో కానీ ఏం జాతరో ఏమో కానీ మొత్తం అంతా పొల్యూట్ చూసి పెట్టాను ఏమిటి జాతర అంటే ఏమిటి సమ్మక్క సారక్క రూపంలో ఈశ్వరుని ఆరాధించడం బాగుంది చాలా సంతోషం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ దేవ దేవతలన్నింటినీ కూడా మనం అడాప్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే హిందూ సమాజం అంటే మరి అలాగే ఉంటుంది సమ్మక్క ఇదవర్ దేవత సారక్క ఇదవర్ బ్రహ్మ కోచమ్మ ఇదవర్ బ్రహ్మ మరిడమ్మ ఇదవర్ బ్రహ్మ సో ఈ రకంగా మీకు ఎన్ని దేవతలు ఉన్నాయో ఆ దేవతలన్నీ ఈశ్వర స్వరూపాలుగా మనం అడాప్ట్ చేసేసుకోవాలి లేకపోతే వాళ్ళు కన్వర్ట్ చేసుకోవాలి మనం అడాప్ట్ చేయబడితే వాళ్ళు కన్వర్ట్ చేసి మనం అడాప్ట్ చేసేయాలి దేర్ ఆల్ అవర్ పీపుల్ ఆ దాస్ ఆర్ ఆల్ అవర్ దాస్ కానీ ఈ ఇది తప్పు కదా ఇది ఇది దీన్ని కొంత మరి మార్పు చేయాల్సి ఉంటుంది హింసను తగ్గించటము తర్వాత పొల్యూషన్ లేకుండా చేయటం చాలా ఇంపార్టెంట్ దేవుడి పేరు మీద పొల్యూషన్ చేస్తే దేవుడికి మీరు చేసిన పూజకి పుణ్యం వస్తుంది పొల్యూషన్ పాపం వస్తుంది రెండో వస్తుంది ఒక్కటే రాదు కాబట్టి ఆపహ అప అప్పులందు పవిత్ర భావం ఉండాలి నది మాత్రమునందు పవిత్ర భావం జలాశయం మీద పవిత్ర భావం బాత్రూంలో నీళ్ల దగ్గర పవిత్ర భావం నీళ్లు వేస్ట్ చేయకూడదు నీళ్లు అలాగా కలుషితం కాకూడదు వేస్ట్ కాకూడదు చాలా భద్రంగా ప్రేమగా చూడాలి ఎంతసేపు రూపాయి నోట్ల మీదే ప్రేమ కాకూడదు వీటి మీద కూడా ప్రేమ తర్వాత నీరు మన శరీరానికి పుష్టినిస్తుంది అనే భావంలో ఉండాలి శరీరానికి ప్రాణరక్షణకి నీరు మన మనం ఎలా తయారవుతామంటే చాలా ఆర్టిఫిషియల్ గా తయారైపోతుంది లైఫ్ కృత్రిమంగా ఏమిటి పిజ్జా కోక్ అంటే ఇంతే అన్నము నీరు అనే మాట మర్చిపోయి పిజ్జా ఎక్కడి నుంచి వచ్చిందన్న అన్నం నుంచే వచ్చింది కోక్ ఎక్కడి నుంచి వచ్చిందన్న నీటి నుంచే వచ్చింది వాడు నీటికి కొంత షుగర్ యాడ్ చేసి కొంత కలర్ యాడ్ చేసి దానికి కొంత ఎస్సెన్స్ బ్యాక్గ్రౌండ్స్ కోసం వేసి దాంట్లో కొంత కార్బన్ డైఆక్సైడ్ పెట్టి సీసాలో పెట్టి అమ్ముతుంది అది నీరు తప్ప ఇంకేం కాదు అంత ఇంకో హక్కు లేదు నీరు మంచిది ఆ నీరు తాగేప్పుడు ఒక భావన భావనారూపంగా ఉండాలి దాని మీద భావన ఉండాలి ఓ నీరంటే దైవం అలా ఉండాలి భావనా ప్రపంచంలో బతకాలి అంతేగాని ఈ కృత్రిమమైన ఆధునిక ప్రపంచంలో బతకరాదు చాలా కృత్రిమం అంటే ఏమి సాధన అంత కృత్రిమము అంత దిఖా దిఖావా కనపడిదే కానీ నిస్సారమైనది నేను బర్త్డే పార్టీకి వెళ్ళా మొత్తం ఆ పార్టీ అంతా చూస్తే దాంట్లో నాకు సారవంతమైన అంశం ఒక్కటి కూడా కనపడలేదు ఎక్సెప్ట్ ఆకలిగా ఉన్న వాళ్ళకి నాలుగు మెతుకులు వడ్డించారనే పాయింట్ మినహాయిస్తే ఇంకా దాంట్లో సారం ఏంటి దేంట్లోనూ సారం లేదు కేక్లో సారం లేదు దాన్ని కట్ చేయటంలో సారం లేదు దీపం ఆర్పడంలో సారం లేదు పాట పాడడం హ్యాపీ బర్త్డే ఏదో మంత్రం పాడినట్టుగా దాన్ని పాడడంలో సారం లేదు తపాసుల్లో సారం లేదు అలంకారాల్లో సారం లేదు బుడగల్లో సారం లేదు దేని టోపీలో సారం టోపీ ఒకటి కూడా ఎందుకని రబ్బర్ బ్యాండ్ వేసుకుని చిన్నప్పుడు పదో తరగతి పదో తరగతి అంటే ఐదో తరగతి వచ్చేప్పటికే అదే ఇవన్నీ మనకు కాదు అని వివేకంతో వదిలిచ్చేసింది అలాంటిది ఇంత వయస్సు వచ్చి ఇంకా ఒక చిన్న టోపీ పెట్టుకుని ఏదో చెప్తే ఎవరికి సో అంత నిస్సారం ఏమి సారం ఈ ప్రపంచంలో మోడర్న్ లైఫ్ లో అంత నిస్సారమైన జీవితం అదే కానీ ఇంకేమిటో అంత కృత్రిమం అంత నిస్సారం సో మనం అలాంటి నిస్సార ప్రపంచానికి అలవాటు పడుతూ ఉంటాం దాన్ని తోసిపుచ్చాం దాంట్లో ఏమి సారం లేదు సారం ఏమిటంటే ఇగో ఇటువంటి భావనా ప్రపంచంలో బతకాలి గాలి ఎందు ఈశ్వరుడు నీరంటే దేవుడు నేలంటే ఈశ్వరుడు అన్నము ఈశ్వరుడు అబో అన్నం ఎంత పవిత్రం అలాగంటే భావనా ప్రపంచంలో మనిషి జీవించి అప్పుడు సత్వగుణం ప్రధానుడు అవుతాడు లేకపోతే రజోగుణంలో పడుకోకపోవచ్చు అంత ఏమి సారం ఉంటుంది ఇవి ఉపాసనలు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ వాటిల్లో చాలా గంభీరమైన అర్థం ఉన్నది ప్రకృతితో మనిషి తనకుండే సంబంధాన్ని ఆవిష్కరించుకునేటువంటి అవకాశం మనం ప్రకృతి నుంచి విడిపోయి బతుకుతున్నాం చాలా ఆర్టిఫిషియల్ గా బతుకుతున్నాం ప్లాస్టిక్ లైఫ్ అంటాం ప్రకృతితో ఏమీ సంబంధం లేని బతుకు బతికిస్తూ ఉంటాం మళ్ళీ తిరిగి మన ఆరిజిన్స్ ప్రకృతి మనం మట్టిలోంచి పుట్టాం నీళ్ళలోంచి పుట్టాం నిప్పులోంచి పుట్టాం గాలిలోంచి పుట్టాం మళ్ళీ మనకు వాటికి ఆకాశం మన స్వరూపం కాబట్టి మళ్ళీ మనం we have rediscover our source ఆ టెరస్ట్రియల్ లక్షణం మనకి నేల నిప్పు నీరు గాలి ఇవి మన స్వరూపం వాటిని మనం రీడిస్కవర్ చేసుకోవాలి ఎలా రీడిస్కవర్ చేస్తారు అకాడమిక్ లెక్చర్స్ ఇస్తే రీడిస్కవర్ చేస్తారా భావనాత్మకంగానే ఆ భావనని పెంచి పోషించుకోవాలి ఆ భావనకే ఉపాసన అని అప ఉపాస్వేతి తర్వాత సయో బ్రహ్మే సయోపో బ్రహ్మేత్యుపాస్తే ఆప్నోతి సర్వాన్ కామాన్ తృప్తిమాన్ భవతి యావదపాంగతం تنسے یھا کامچاروتی تنگو సహా వాడు ఎవడు వాడు యహ అపహ బ్రహ్మేది ఉపాసతే ఎవడైతే అప్పులను బ్రహ్మ అని ఉపాసన చేస్తారు వాడికి మీరు దాహం నీళ్లు దాహం ఇస్తే నీరు త్రాగితే తృప్తి కలదు ఆ రకంగానే వీడు ఎప్పుడు కూడా తృప్తిని పొందుతాడు తృప్తిమాన్ భవతి తృప్తి గలవాడవుతాడు వారి యొక్క కామనలు కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సిద్ధించేస్తాయి ఉపాసన యొక్క ఫలం చేత ఉపాసనా ఫలం చేత ఈ ఉపాసన ఉంగరం పెట్టుకుంటే సిద్ధిస్తాయి లేకపోతే అదేం అర్థం అర్థం లేనమాట ఇది అసలైన వైదికమైన ఉపాసన అప్పులను పరమేశ్వరునిగా భావన చేస్తూ ఉంటే ఏదైనా జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అవడం అంటే అవి కూడా సెపరేట్ అవుతాయి మంచి ఉపాసన సో సర్వాంగ కావాలని ఆత్మహత్య అని ఉంటే అలా స్థుతి కోసం చెప్తారు అంతేగాని ఇప్పుడు నేను లాటరీ టికెట్ కొన్నాను నాకు వచ్చేస్తుందా అని అలాగే అనకూడదు సో కోరికలన్నీ తీరుతాయంటే స్థుతి చాలా గొప్ప ఉపాసన అని అభిప్రాయం తృప్తిమాన్ భవతి తర్వాత ఈ అప్పుల అప్పుల సమృద్ధిగా లభించు లభిస్తుంటే మీకు ఏ ఫ్రీడమ్ ఉంటుందో ఆ ఫ్రీడమ్ మీకు వచ్చేస్తుంది యావదపాను గతం తత్రాస్య యథాకామచారో భవతి అప్పులు ఫ్రీడమ్ ఎంత ఫ్రీడమ్ అండి నేను జూబ్లీ హిల్ బిజ్జారా హిల్స్లో ఒక ఆయన జరుగుతుంది ఆయనకి ఫ్రీడమ్ లేదు ఎందుకంటే అప్పులు దొరకవు వీళ్ళు ఉండవు సో నీళ్లు ఒక ట్యాంకర్ని పట్టుకుని వాడికి ఫోన్లు చేసి వాడిని బతిమలాడి వాడికి లంచం ఇచ్చి ఇటు చేయి వాడికి గడ్డం పట్టుకు బతిమలాడి ఓ ట్యాంకర్ తెప్పించి దాంట్లో పోసుకుంటేనే రోజుగా వస్తుంది అయితే కనవచ్చు ఫ్రీడమ్ లేదు ఏం లాభం డబ్బులు ఉంటే ఏమైంది అప్పులు లేకపోతే సమయానికి అప్పులు లేకపోతే డబ్బులు ఉంటే ఏమైంది సో వేరే మనకి ఇక్కడ ఐదు అంతస్తులు కూడా సమృద్ధిగా అప్పులు వస్తున్నాయి ఇప్పుడో పుణ్యం చేసుకున్నాం కాబట్టి వస్తున్నాయి ఒకవేళ రావడం కొన్ని కిందకి వెళ్తే ఉంటాయి కిందకి వెళ్తే ఉంటే ఒక బకెట్లో జాగ్రత్తగా ఓపిక తెచ్చుకోవచ్చు సరిపడుతుంది కాబట్టి లోటు అన్నది ఎప్పుడూ ఇంతదాకా మనం అనుభవించలేదంటే మనం పుణ్యం చేసుకున్న వాళ్ళలోనే లెక్క సో ఆ విధంగా అప్పుల వల్ల లభించే ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది వీటికి సమృద్ధిగా లభిస్తుంది ఎవడు వాడు యహ అపహ బ్రహ్మేత్కి పాస్తే ఎవడైతే అప్పులను పరబ్రహ్మ రూపంగా ఉపాసన చేస్తాడో వాడికి ఏమన్నా అప్పులైనా అంతేనా ఇంకేం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ఎలా ఉందంటే వాటర్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టేస్తే అక్కడికి సర్పం ఇరిగే ఇంక ఇంకేం చేయొచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా రాజ్యం ఏది వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడం ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం కాదుట కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం రాజ్యం వెళ్ళడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అలాగే చేసినా అలా చెప్పకూడదు ఒక్క విషయం ఒక్క సమత్వాన్ని కలిగి ఉండాలి అలా చేసినా అలా చెప్పకూడదు ఆ ధోరణిలో పడిపోకూడదు మనిషి పోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడం అంటే ఏంటి కొంచెం టెండర్లు ఇచ్చేయటం డబ్బులు శాంక్షన్ చేసేయటం ఖర్చు పెట్టేసుకోవడం దేనికి ఖర్చు పెట్టేసుకున్నారంటే కాలువలు తవ్వేశారు పోలవరానికి ఇటు అటు కూడా కాలువలు తవ్వి పారేశారు ఇంకా అసలు డ్యామ్ కట్టాలా వద్దా అన్నది ఇంకా సెటిల్ కాలేదు కాలంలో అయితే తవ్వేశాం ఈ డ్యామ్ కట్టాలా వద్దా అని ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ కాలంలో తవ్వేసి మరి అక్కడ రౌండ్ టేబుల్ వల్ల ఉపయోగం రౌండ్ రౌండ్ టేబుల్లో ఏం తేల్చారంటే కట్టరాదు అని తేల్చారు దాన్ని రాష్ట్రబుద్ధంగా పట్టుకోవాలి ఇప్పుడు సపోజ్ అక్కడి నుంచి వచ్చిందనుకున్న కట్టద్దు అని వచ్చిందనుకున్న ఈ కాలంలో ఏం చేస్తారు కాబట్టి ఎవరా అసలు కొంచెం రీజనబుల్ ఉండాల్సి ఉంటుంది అలా ఉండకూడదు మట్టి డ్యామ్ కట్టాలా కాంక్రీట్ డ్యామ్ కట్టాలా ఇంకా గిరిజలు ఆడుతున్నారు ఇంకా తేలలేదు ఏదో చేస్తున్నారు మంచిది సో సో అప్పులు అప్పులను బ్రహ్మగా ఎవరైతే ఉపాసన చేస్తాడో వాడికి ఫలం అప్పులే సర్వం అన్నట్టుగా మన వాళ్ళు ఉంటారు మంచిది అప్పులు గొప్పవే కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అప్పులు ఈజ్ ఇట్ ది అల్టిమేట్ అని అడిగాడు అయితే అప్పుల కంటే పై ఏదైనా ఉందా ఉంది this is not the ultimate there is something more than waters what is that అది నాకు మీరు దయచేసి చెప్పండి భాష ఫలం ఇంకే హెడింగ్ పెట్టారు ఇంకా ఫలవాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం సయోపహ ఆప్నోతి సర్వాన్ కామ్యా కామాన్ కామ్యాన్ మూర్తిమతో విషయానిత్యర్థ ఈ అప్పులను బ్రహ్మాను ఉపాసన చేసి వాడికి అన్ని కామనలు కామములన్నీ సిద్ధిస్తాయి కామము అంటే కామ్యము అని అర్థం కోరబడే వస్తువు అప్పులు మూర్తములని చెప్పారు కదా ఈ అప్పులు అప్పులని చెప్పారు కనుక దాంతో సంబంధాన్ని భాష్యకారులు అందంగా కలుపుతున్నారు ఎలాగంటే మనము కోరేవి ఏవైతే ఉన్నాయో వాటికి మూర్తి గలవంటే రూపము కలిగినవి ఏమిటేమిటైతే కోరుతాం మనము విషయములు భోగ్య వస్తువులు అవన్నీ లభిస్తాయి ఎందుకంటే అప్పులు మూర్త ఏవ ఆపహ అన్నారు కనుక అప్పుల యొక్క ఫలము మూర్తములు లభించుతాయి మీరు ఏదైనా మూర్త పదార్థములు కావాలని మీరు కోరుకుంటే ఈ ఉపాసనా ఫలం చేత మీకు లభిస్తాయి అప్సంభవత్వాచ తృప్తే ఏమన్నా అబుపాసనాతంగా అంబుపాసనాత్ వృత్తిమాంశ్చ భవతి ఇంకా అప్పు వల్ల కలిగే లాభం ఏమిటండి తృప్తి సాటిస్ఫాక్షన్ సేషియేషన్ అంటారు ఆ దాహము దప్పిక తీరుట అదొక తృప్తి ఆ తృప్తి అప్పుల వల్ల కలుగుతుంది కాబట్టి ఈ అప్పులను ఉపాసన అమ్ము ఉపాసన అప్పులను ఉపాసన చేసేవాడికి హ్యాపీగా తృప్తిగా ఉంటుంది నీరసంగా ఉందనుకోండి చక్కగా ఒక గ్లాసు నీళ్లు తాగి అబ్బా ఎంత బాగుందో అనుకోవచ్చు మీరు అనుకోవడాన్ని బట్టి ఉంటుంది సపోజ్ ఏ నీరసంగా ఉంది ఇది ఏమిటి ఏం లాభం తిండి తిప్పలేవు అని అనుకున్నాడు అనుకోండి మరింత నీరసపడుతుంది నీరసంగా ఉంది లోటే ఉంది మనకి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుదాం అని మంచినీళ్ళు తాగాడు అనుకోండి హ్యాపీగా ఉంది సో ఆ విధంగా అప్పులను అదే ఉపాసన ఉంటాయి మీరు దాన్ని దాని ఎందు ఈశ్వర భావనను కలిగి ఉండటమే ఉపాసన ఆ విధంగా ఉపాసన మీరు నాడు ఇది చక్కటి తృప్తి కలుగుతుంది ఆరోగ్యం కూడా ఉంటుంది అప్పులను ఉపాసన చేస్తే ఆరోగ్యం డాక్టర్లు ఏం చెప్తారు నీళ్లు ఎక్కువ తాగండి అని చెప్తారు ముందు నీళ్లు తాగండి చెప్తారు అందుకే విమానంలో ప్రయాణం చేసేందుకు లాంగ్ జర్నీలో మీకు జర్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగండి జెట్ ల్యాగ్ తగ్గాలంటే నీళ్లు ఎక్కువ తాగండి హై ఆల్టిట్యూడ్స్కి మానసరోవరం అక్కడికి వెళ్ళినప్పుడు మీకు సిక్నెస్ వస్తుంది దాని నుంచి తగ్గించే దాని నుంచి బయటపడే ఉపాయం ఏంటంటే నీళ్లు ఎక్కువ తాగడం అన్ని చోట్ల నీళ్లు ఎక్కువ తాగమని చెప్పారు ఈ లివర్ ప్రాబ్లం ఉంటే నీళ్లు ఎక్కువ తాగండి కడుపులో మంటుంటే నీళ్లు ఎక్కువ అన్నిటికీ నీళ్లు ఎక్కువ తాగండి ఇన్ఫాక్ట్ వాటర్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంది ఇది so much so water water therapy దాంట్లో ఏ వ్యాధికి నీళ్లు ఎలా తాగాలి ఏదో లిస్ట్ ఉంటుంది ఆ ప్రకారంగా నీళ్లు తాగితే తగ్గుతుంది కొంచెం ప్రారంభానికంగా కూడా ఉంటుంది వీడి అభివృద్ధి మందులు మాత్రం ఏమిటి ప్రారంభానికి తగ్గుతున్నాయి కదా సో అదే అలాగే కనుక ఆ భావన కావాలి భావనను డెవలప్ చేసుకుంటే చాలా బాగుంది సమానమన్యత్ సో మిగిలిన కథంతా మీకు తెలుసున్నది ఇది ఇది ఛాందోగ్యోపనిషత్ ఛాంకర భాష్యే సప్తమాధ్యాయ దశమఖండ ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాం నెక్స్ట్ تیجوا اب ایک آحلہ تہتے وشیش تشی తాపసృజతే తేజ ఉపాస్వేతి తేజస్సు తేజస్సు అంటే అగ్ని అని అర్థం పంచభూతాల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అగ్ని నుంచి అప్పులు పుట్టే కదండి తేజస్సు అప్పుల కంటే గొప్పది ఎందుకంటే అప్పులకి తేజస్సు కారణం చాలా కరెక్ట్ అది ఎందుకంటే మీరు గమనించడం లేదో హైడ్రోజను ఆక్సిజను కలుస్తాయి కలిస్తే వాటర్ వస్తుంది ఆ రియాక్షన్ హైలీ ఎగ్జోథర్మిక్ ఎంత ఎగ్జోథర్మిక్ అంటే హైడ్రోజన్ సిలిండర్ ఉందనుకోండి ఇట్ ఈస్ డేంజరస్ ఎందుకంటే చుట్టూ ఆక్సిజన్ ఉంది ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ తో కాంటాక్ట్ లోకి వచ్చి రియాక్షన్ ఇనీషియేట్ అయిందంటే ఇది అక్కడ ఎవడో నిలపలేదు అంత డేంజర్ ఇనీషియేట్ కానంతసేపు పర్వాలేదు అంచేత హైడ్రోజన్ సిలిండర్కి రెడ్ కలర్ వేస్తారు code code colour code red colour hydrogen సిలిండర్ను ఓపెన్ చేసేప్పుడు పైన నాజిల్ పెట్టి ఆ నాజిల్ని ఇలా ఇలా హిట్ చేసి ఓపెన్ చేస్తాం ఆ నాజిల్ని ఓపెన్ చేసేప్పుడు హిట్ చేయడానికి ఐరన్ రాడ్ వాడకూడదు ఎందుకంటే మీరు ఐరన్ రాడ్ తోటి ఆ నాజిల్ మీద ఇలా కొట్టారనుకోండి స్పార్క్ వస్తే ఆ సిలిండర్ పెరుగుతుంది స్పార్క్ ఇనిషియేట్ చేస్తుంది రియాక్షన్ హైడ్రోజన్కి ఆక్సిజన్ కాబట్టి హైడ్రోజన్ ఉన్న చోట స్పార్క్ రాదు నా హైడ్రోజన్ లాబొరేటరీలో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ఇలాంటివి వాడడం ఎందుకంటే వీటిలో స్విచ్ వేసినప్పుడు స్పార్క్ వస్తుంది ఆపేసినప్పుడు స్పార్క్ వస్తుంది అక్కడ దాని లోపల స్పార్క్ వచ్చినా అది ఇక్కడ ఈ రియాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి హైడ్రోజన్ సిలిండర్ ఉన్న చోట స్పెషల్ స్పార్క్ ఫ్రీ ప్లగ్స్ అని ఉంటాయి ఎలక్ట్రికల్ ప్లగ్స్ స్పార్క్ ఉండదు స్పార్క్ ఉన్నా స్పార్క్ తంటేనే ఉంటుంది ఇంత పెద్ద మురికిలాగా కవర్ చేసేసి అలాంటి ప్లగ్లే వాడతారు అంతేగాని ఎందుకంటే స్పార్క్ వచ్చి ఇనిషియేట్ అయిందంటే ఇంకా ఎవరు నా బిల్డింగ్ ఆగదు బిల్డింగ్ లేచిపోతుంది అంత danger hydrogen most dangerous thing it is ఎందుకంటే ఏమిటి డేంజర్ ఏమిటంటే హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిసినప్పుడు అద్భుతమైన తేజస్సు పుడుతుంది స్పార్క్ పుడతాయి చాలా వేడి పుడుతుంది hundred and four kilo calories per mould అని అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ చాలా ఎక్కువ వేడి పుడుతుంది సో అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి ఈ రకంగా తేజస్సు నుంచి అప్పులు పుట్టాయి వేడి నుంచి నీరు పుట్టింది వెరీ ఇంట్రెస్టింగ్ సో తేజస్సు కారణము అప్పులు కార్యము చూడండి తేజస్సు నుంచి అప్పులు పుట్టిందన్నానికి దృష్టాంతం ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నారు బాగా ఉక్క పోస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఏమంటారు బాగా ఉక్క పోసేస్తుంది ఇంకా వర్షం పడుతుంది అంటారా అంటే ముందు తేజస్సుని చూపించి తర్వాత వర్షాన్ని సృష్టి ప్రకృతి మనకిస్తోంది మీరు వేసంకాలం అయిన తర్వాత గుర్తుపట్టచ్చు ఇంకా బాగా ఒక్క అంటే ఇంకా వర్షం పడిపోతుంది సో ఆకాశం అభితపతి ఆకాశం అంతా వేడెక్కిపోయింది తదాహుర్ నిశోచతి నితపతి వర్షిష్యతి వై అప్పుడు జనం అంటారు ఇలాగ అబో ఇంత వేడిగా ఉంది ఏమిటండి నిశోచతి నితపతి ఒళ్ళంతా ఉడికిపోతోంది ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా వర్షిస్తుంది వర్షం పడిపోతుంది అని అనుకుంటారు అంతే దాన్ని బట్టి ఏమిటనమాట ఆ సృష్టి ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే ముందు తేజస్సును చూపిస్తోంది తేజస్సును చూపించి ఆ తర్వాత వర్షాన్ని మీకు ప్రకటిస్తుంది కాబట్టి ముందు తేజస్సు తర్వాత వర్షం ఇంకెక్కడ వేసవి కాలము వేడిగా లేకపోతే వర్షాకాలం అధ్వానంగా ఉంటుంది వేసవి కాలం ఎంత వేడి ఎక్కువ ఉంటే వర్షాలు అంత బాగా లాస్ట్ ఇయర్ చక్కటి దృష్టాలు లాస్ట్ ఇయర్ అంత వేడి చాలా ఎక్కువ వేడి లాస్ట్ ఇయర్ ఎప్పుడూ రాలేదు అంత టెంపరేచర్స్ అంత ప్రొలాంగ్డ్ హీట్ ఎప్పుడూ లేకుండా దానికి తగ్గట్టుగానే వర్షాలు కూడా బాగా కాబట్టి ఒక సీజన్ సీజన్లో మీకు ప్రిన్సిపల్ అనుభవానికి వస్తుంది ఒక గివెన్ డేని కూడా ఆ ప్రిన్సిపల్ అనుభవం తర్వాత ఇంకొకటి వర్షం పడే ముందు ఏమిటో తెలిసిన ఆ తేజస్సు యొక్క ఘనత మీరు చూడొచ్చు ఏమిటంటే విద్యుత్తులు మెరుపులు ఆకాశం నుంచి నేలను కొడతాయి ఇలా అడ్డంగా కూడా వెళ్తాయి యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్ మీకు విద్యుత్తులు కనపడతాయి మెరుపులు కనపడతాయి మెరుపులు దేనికి దృష్ట దేనికి చిహ్నమవి తేజస్సుకి చిహ్నం తర్వాత స్థన గర్జనలు వినపడతాయి గర్జన అంటే ఎనర్జీ అది కూడా తేజస్వి జన్మ గర్జనలు మెరుపులు కనపడ్డాయంటే వర్షం బాగా మీకు దూరం నుంచి హరైజన్ మెరుపులు కనపడతాయి ఏవో మెరుపులు ఏవో కొద్ది కొద్దిగా మెరుపులు కనపడతాయి యాభై మైళ్ళు వంద మైలు దూరంలో గర్జన వినపడదు ఇప్పుడు మీరు అనుకుంటారు అబ్బో ఎక్కడో వర్షం పడుతుంది లేదా పడుతోంది కాబట్టి తేజస్సు ముందు కనపడుతుంది ఎన్ని రకాలుగా కనపడుతోంది వేడి ఉక్క విద్యుత్తులు మెరుపులు గర్జనలు ఇన్ని రకాలుగా తేజస్సు కనపడి అప్పుడు సమృద్ధిగా వర్షం కురుస్తోంది దీన్ని బట్టి కూడా మనం ఏమైనా నిర్ధారణ చేస్తున్నామంటే తేజస్సు కారణము అప్పులు కార్యము కాబట్టి ఆ తేజస్సు అప్పుల కంటే గొప్పది ఆ తేజస్సే బ్రహ్మ అని మీరు ఉపాసన చేయండి భాష్యం అది కొంచెం విస్తారంగా ఉంటుంది ఇక్కడ ఇది తర్వాత ప్రశ్న ہری اوم ہری گرجو نم ہری